श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणानाम् फलामहेतम् कवीनामपरम् श्रीमहागणाधिपतये नमः नमामि शङ्कराचार्यम् ఆత్మరాకార్యపర్యంతానం వందే గురు పరంపరాం శ్రీ భగవాన్ వాచ భాష్యం చూస్తున్నాము రామ అయిపోయింది శ్లోకం భాష్యం మధ్యలో రామ ఏవ సర్వలోక శత్రు ఎన్నిమిత్త సర్వార్థ ప్రాప్తి దాన్నాం సరే సకామ ఇంతవరకు వస్తేమని చూస్తున్నాం రామేణ ప్రేరిత పాపం కరోతి अतः प्रोभोक्यसोमो रजिष्टतोष्ट ओके तमो विद्भूत रजस्प्रति पुरुषम प्रवर्तव्य ओके నయాది అహంకారిక ఇది దుఃఖినాం దశకార్యే దేవాదౌ ప్రవృత్తానాం అలాగే ఉందా అవతారికేం కాదు పూర్తిగా మనం చేసేది కృష్ణయా హి అహంకారిత అహంకారిత ఉందా అహమేవంకారిత అహం కారిత అహం కారిత విడివిడిగా ఉంటుంది గీతా భాష్యం చక్కగా ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా కన్ఫ్యూషన్ కూడా కలిగిస్తున్నప్పుడు మంచిది సో ఈ కామన ఉన్నదే కామ కామన that is our enemy so మహాత్ములకి వాళ్ళ హృదయంలో చెలవేగేటువంటి భావజాలాన్నే వాళ్ళు ఎప్పుడూ పరిశీలించుకుంటారు మనస్సులో ఆలోచన వచ్చిన మనం ఎలా ఉంటామంటే మన ఊరి చుట్టుపక్కల ఉండే వస్తువుల జాగ్రత్తలు ఉదాహరణకి ఇక్కడ విలువైన ఉన్నాయి అంటే విలువైన వస్తువులు అంటే అదే జాగ్రత్త విలువైన వస్తువు అంటే ఆ మేడ వస్తాం డూప్లికేట్ అయితే బ్రహ్మలో వేస్తాం ఇది జాగ్రత్త అది ఎలా అదే అదే అలాగే మన చుట్టూ ఉన్న మనుష్యుల వేళలో కూడా చాలా వేరుగా దానికి మీరు మనవాళ్ళు మీరు పనివాళ్ళు అని ఆ విధమైనటువంటి జాగ్రత్తగా సావధానత అటువంటి నెలకు అటువంటి నెలపులలో మృగబంధం రతువులో రతు అంటే అదే రతువులో అంటే తీసుకో ఉండడం కాదు అంతక పాల్పిస్తుంది కానీ మన ఇది ఈ నెలకు ఈ సావధానతని చాలా స్థూలమైన సావధానత అంటారు చుట్టూ ఉండే పదార్థములు వాటి విలువ వాటి యొక్క అవగాహన ఉండటం అని జాగ్రత్తగా మనం ప్రవర్తించడం అలాగే మనుషులు ఏదైనా రాజకీయ ప్రవృత్తిని కలిగి ఉండటం ఇది కేవలం ఉన్నటువంటి అవగాహన మనుషులు దాంతోనే జీవి సూక్ష్మమైన అవగాహన ఇక్కడ అసలు ఆరంభం ఈ మన మనస్సులో వచ్చే భావజాలం ఎడల నేను సావధానంగా అది అసలైన గ్రోత్ అక్కడ దిగిన సో నా మనసులో ఆలోచన ఆలోచన బాగా ఎలాగైతే ఇప్పుడు నేనున్నాను అనుకోలేదు తెలుసుకున్నాను ఆయన కాన్సెప్ట్ ఎందుకంటే ఇది కాన్సెప్ట్ దీని విజయనం ఎట్టి దీన్ని పరంగా తెలుస్తారు ఆయన కాన్సెప్ట్ దాని విషయంలో సాధారణంగా ఉన్నారు అలాగే దాని కింద బాగా ప్రయత్నించారు కాన్సెప్ట్ ఆయన కాన్సెప్ట్ బాగా కానీ ఇది సూపర్ మీరు వెళ్ళిపోతారు మీ దాన్ని మీరు వెళ్ళిపోతారు దీన్ని గమనించి పక్కన పెట్టారు ఇప్పుడు నేను కూర్చొని ఉంటాను నా మనసులో ఆలోచన దాని వల్ల కూడా అటువంటి సావధానతను కలిగి ఉంటాను దాంతో సాధాత్మ్యాన్ని చెందటం ఈ ఆలోచన ఉపయోగించింది దీని సత్తా దీన్ని మంచి దీన్ని చేయలేదు దాన్ని మీరు ఖండం చేయడం ఖండించవలసిన అవసరం లేదు అలాగే జస్టిఫై చేసుకోకూడదు మనం సాధారణంగా జస్టిఫై చేస్తాం నా బతుకు ఖండించుకుంటాను అయ్యో నాకు ఇలాంటి పెట్టాలని నేను ఎదుర్కొన్నాను కానీ సంసారానికి జస్టిఫై చేస్తున్నాను అవును దానికి అసలు జస్టిఫై చేసుకోవాల్సిన అవసరాన్ని అనుకుంటున్నాను ఎందుకంటే అదంతా హయ్యగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అలా ఆలోచన వచ్చిన వచ్చింది ఎందుకో ఇలాంటి ఆలోచన వచ్చిందండి అదే అది కాన్స్టెస్ అంటే సింగిల్ థాట్ కాదు థాట్ ప్రాసెస్ ఉంటుంది ఉదాహరణకి ఐ వాంట్ తీసుకుని వెళ్ళాను అని అనిపిస్తుంది అనిపిస్తే ఎలా అడిగాను అని మన ఎందుకు అర్థాలను తీసుకెళ్ళాలని లక్ష్యం తీసుకెళ్ళాలంటే మనకి ఈ రకమైన అహంకారం ఉంటుంది అని మళ్ళీ సో దట్టు ఆయన కాన్సెప్ట్ అలా కాకుండా వాళ్ళు ఎడిట్ చేయాలి లక్ష్యం తీసుకెళ్ళాలని అనిపిస్తే అది అది కావాలి అప్రాప్రియేట్ అది కావాలి ఓకే అది నమ్మల్లా ఆలోచిస్తే నేనేమో వాళ్ళకి లక్ష్యం తీసుకొస్తాను స్థితిలో మీరు వెయిట్ చేస్తున్నాను అనుకోండి దట్ మీన్స్ ఈజ్ ఇంకే ఐడెంటిఫై అలా ఉన్న కాన్షియస్నెస్ అది మనిషి యొక్క గ్రోత్కి అవసరం అది ఉన్నవాడు తన హృదయంలో ఉపయోగించే కామన తనకు శత్రువులను గుర్తించగలిగారు అది కోసం నేను కానీ లేకపోతే తన హృదయంలో వచ్చిన కామన తన మిత్రులను వీళ్ళు భ్రమపడుతూ ఉంటారు తప్పిస్తే అది శత్రువులను తనకు కోరిక ఉంటుంది అనుకోండి అది శత్రువులను ఇది నా కోరిక నేను నా కోరికను దాంతో ఐదు అవుతాను తప్పితే దాని అధ్యాయంలో శత్రుభావం ఎందుకు ఉండదు శత్రుభావం ఎందుకు రెట్టుకుంటుందంటే వన్ సర్వో వాటిది దాని స్వరూపం ఇచ్చింది ఇది అవసరం లేదు ఇది ఏదో జ్ఞానానికి అవగాహన తెలియదు శత్రుభావం అయితే దాని మీద ఏదో సంతృప్తిని పెడతా ఉంటారు అలాగే ఉండదు అయితే పార్టే కదా కాబట్టి అదే మనకి కాదు అనే దృఢమైన ఒక సంకల్ప శక్తి మనలో ఉన్నప్పుడు అది మనల్ని సో ఆ విధంగా హృదయంలో కామంలో పుడుతూ ఉంటాయే ఇదే మనకి శత్రువులు ఇంకా ఏ శత్రువు ఈ యాటిట్యూడ్ ఆఫ్ డిజైన్ అదే మనకి శత్రువు అసలు ఆ యాటిట్యూడే ఉండవు దాన్నే రిజెక్ట్ చేస్తారు మైండ్ ఎంపీగా పెట్టుకోవాలి ఉంటే రంపల వల్ల ఉన్నట్టు కావాలి ఉన్నట్టు కావాలి చిన్నపిల్లల చిన్నపిల్లలు వీడియో తీసుకుంటే పాఠశాలలో చిన్నపిల్లలు వీడియో చేసుకుని వాళ్ళు అలా ఇస్తూ క్రేజీ అలాగే మనం కూడా ఈ పాఠశాల వంటి వరల్డ్ లైన్ జరగాలని మనం కూడా క్రేజీగా అయిపోతాం సో అలాగే అవుతాం చాలా కష్టం అసలు మైండ్ ఎంపీగా పెట్టుకోవాలి ఎంపీనెస్ సో ఆ కాపు మన శక్తిగా గుర్తించేటువంటి వాళ్ళు ఉంటారు ఎనివే ఆయన ఏమంటారంటే రజహాప్రతి పురుషం ప్రవర్తలేదు రజస్సు రజోగుణము కామ రజస్సు అంటే హైపర్ యాక్టివిటీ రజోగుణము అంటే ఎప్పుడైతే కామం అవగలిగిందో మనస్సులో ఆ కామన్ ఏం చేస్తుందంటే మనిషిని ఆందోళన వైపుకి నెట్టివేస్తుంది ఫిజికల్ గా చాలా ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి యాక్టివ్ గా ఉన్నప్పుడు చాలా బిజీగా అయిపోతాయి అంటే నేను ఒక ఒక ఒక అది నిర్వేదిస్తున్నాం కారణం కారణంతో తెలుస్తాం సిగరెట్ నోట్లో వెలుగుతోంది కారణం ఈ సిగరెట్ తాగుతూ ఉండగానే ఆ సిగరెట్ అప్పుడప్పుడు చూసి ఇలా వెలుగుతూ ఉన్నారు పక్కన ఒక యాక్ట్ సిగరెట్ నోట్లో దాని భర్త వస్తుంది అది ఎలా నోట్లో వస్తుందో ఎక్స్పీరియన్స్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు మధ్యలో జగత్ కలిగి అంత హాయికి హ్యాపీ కలిగేదాన్ని కానీ ఈ రోజుల్లో మర్యాద సో ఈ మధ్యన అలా ఉంది మనం తెలియదు ఒకప్పుడు అయితే ప్రజలకున్నారడం అన్నది అది మ్యాచో కూడా చూసుకుంటాం మ్యాచో సో ఏ ఏ నాగేశ్వరరావు గారు ఆ చేపడతాయి చూస్తే ఇలా రెండు రోజులు ఎనివే సిగరెట్ తాగడం అయిపోయిన తర్వాత కారణం అనిపిస్తుంది అలాగే ఇదొక స్వల్పం అసలు సిగరెట్ కనపడటం లేదు పెదాలు సిగరెట్ ఉన్నాయి చేతులేమో ఒకటేమో స్క్రీనింగ్ వస్తుంది ఒకటేమో స్వల్పం ఇప్పుడు సమస్య ఏంటంటే ఖరీదైన స్క్రీన్ ధరిస్తుంది ఆ స్క్రీన్ చాలా ఖరీదైంది మామూలు నాలుగు రెండు రసైలు గురించి చెప్పలేదు దీన్ని మళ్ళా ఖరీదైన స్క్రీన్ ఇక్కడి నుంచి వీలుగా అది అమౌంట్ ఫారం తీసుకుంది ఇప్పుడు ఏం చేస్తుంది టీవీ వేస్తారా సెల్ఫోన్ కేవలం సంవత్సరాలు మాట్లాడచ్చు మీరు మనం చేయలేదు నేను వెళ్ళడానికి నమస్తే కాదు ఇది జరుగుతుంది దాన్ని యాక్సిడెంట్ చేశారు ఎదురుగా యాక్సిడెంట్ చేసేవాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం హాస్పిటల్లో ఉండగా వాళ్ళు చెప్పిన ఏంటంటే ఆ వీలుగా ఫీజు మీద మనకుండగా ఫీజుని కాపాడడం కోసం ఇది accident this is one exam మంచి కాదు మంచి కాదు ఆధునిక కాలంలో మీరు ఎదురు ఉన్నాము దీనిలో అటువంటి మల్టీ టాక్సిన్ లోకి హైపర్ యాక్టివిటీ మైండ్ లోకి మనిషిని మెట్టి వేస్తుంది ఏమిటి కామన్ డిజైనింగ్ యాక్టివిటీ కాబట్టి ఆ కామన్ సాల్వ్ అవుతుంది దానికి కామన ప్రశ్న అంట కృష్ణ అంటే గ్రీడ్ మరి ఎన్నెన్నెన్నెన్నో వరాసి అంటే అది తనవి చేసేస్తా ఇది కామన ప్రశ్న ఈ కృష్ణ అగ్నిహోత్రం అది ఎప్పటికీ చల్లని కాదు మహాశన అని అనుకుంటున్నారు చూడండి సో కృష్ణయాది అహంకారికైంది విద్యునాం జగత్కాలే సేవాదం ప్రవృత్తానం ప్రలాపశ్రీయతే అని అంటారు అంటే ఆయన కాలంలో రాజసేవ రాజధాని గర్భాలు ఉద్యోగాలు వాళ్ళు చేసేవాళ్ళు చెప్పేటువంటి గోళ నిరాశం అంటే గోళ ఆయన విన్నారనమాట ప్రలాపశ్రీయతే సమాజంలో వీళ్ళు ఉద్యోగస్తులు చేసే గోళ మనకి ప్రభుత్వం అవుతుంది ఉద్యోగస్తులు చెప్తున్నారు ఎవరంటే ప్రజాకార్యే సేవాలు ప్రభుత్వాన్ని వాడు సేవలు సేవ అంటే రాజసేవ రాజుని సేవిస్తూ ఉంటారు ఎందుకంటే రాజుగారు రాజు సేవలు తెలంగాణ వాళ్ళు అంటారు వీళ్ళు రాజుగారికి సేవ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అంటే ప్రభుత్వోద్యోగంగా ఉంటాడని అభిప్రాయం ఈ ప్రభుత్వోద్యోగము ధనాన్ని సంపాదించడం ఇది రెజెక్ట్ కాదు ఉద్యోగం చేసి చేత ప్రవృత్తులే చేస్తారు తప్పు వస్తుంది అది ప్రజెక్ట్ రజోగుణంతో చేస్తారు అయితే ఆధునిక కాలంలో గౌరవ ఉద్యోగులు సమోగుణ కార్యంగా చేస్తున్నారు నిద్రపోతున్నారు ఆధునిక నిద్రపోతున్నారు బిజినెస్ నిద్రపోతే సమోగుణ కార్యంలో ఉంది వాళ్ళు నిద్రగా పనిచేస్తే అది రజోగుణ కార్యం అటువంటి రజోగుణ కార్యంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అనేకములైన ఆటంకాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి రాజధాని నివాసం లేకపోతే ఒకప్పుడు మీరు తెలిసిన వాళ్ళు రాసుకుంటాం రాజ్యాలు వస్తాం ఇవన్నీ వస్తాం ఒక్కొక్క అధ్యయనమే అనేక సామెతలు వస్తాయి రాజు దగ్గర సేవ చేయడం అంటే అది కత్తి మీద కామం ఉంటుంది రాజుకి ఎప్పుడు కామం వస్తుందో తెలియదు ఎప్పుడు కామం వస్తుందో తెలియదు ఎప్పుడు సంతోషిస్తారో తెలియదు అని ఈ విధంగా రాజసేవ అనేది చాలా ప్రమాదకరమైనది మనకు వినబడుతూ అయితే నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు అంటారు కృష్ణయాది అహం కావిక అని అంటారు ఏం చేస్తామంటే ఆ రాజుకే డబ్బు లేదు కృష్ణతో ఏం చేస్తున్నాం కృష్ణ అని ప్రలాపం గోడపడుతూ వీళ్ళు నాకు కృష్ణాచార్యులు సంస్కృతి వేదాంతం అంటే విధితాద్వైత వేదాంతం విధితాద్వైత వేదాంతం అది వేదాంతంగా ఉంటుంది ఏదో నిజానికి తర్వాత వ్యవస్థాపన చేస్తుంది మంచి పండితులు చదువుతున్నారు కృష్ణాద్వైతి తెలిసి తగినట్టు చదువుతున్న వాళ్ళ కాదు అది ఏ ఆలోచన వారు ఏ చదువు లేదు అంటున్నారు అనుకోండి దాన్ని అద్వైతంగా ద్వైతంగా వేస్తాం లాంటివి చేస్తారు వాళ్ళ చదువుతున్నారు ఆయన వాళ్ళ తండ్రితో తల్లితో ప్రత్యేకం పెట్టేసాము నిద్రం పెట్టాల్సి ఆ రోజు సెలవు పెట్టారు నిద్రం పెట్టాలంటే సెలవు పెట్టాలి సెలవు పెడితే ప్రభుత్వ ఉద్యోగం అయింది సెలవు పెడితే వాళ్ళు సెలవు గ్రాంట్ చేయాలి గ్రాంట్ చేయకుండా మీరు అడగ కోసం ఇంకా వర్క్ లేదు అంటే మీరు తప్పనిసరిగా డ్యూటీకి రావాల్సిందే ఈ సెలవు గ్రాంట్ చేయలేదు అంటే ఆయన తెలియకాలం ఇవాళ మేము దానం కుదరదు అంటే అదే కుదరదు కావాల్సిన సెలవు గ్రాంట్ చేయలేదన్నారు ప్రయాసం అంటే ఆయన ఆయన ఎందుకంటే ఉద్దేశంగా రాసి అదంతా ఆయన మొహన్ కాబట్టి చూడండి తగ్గినంలో నేను శిలారాపణం చేస్తాను శిలాంజలి చేస్తాను అలాగే మీ ఉద్యోగాలకు కూడా నేను శిలాంజలి ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన ఉద్యోగం మనకి అప్పటి నుంచి ఇంక తెలియదు ఆ తర్వాత అసలు రెండు నెలల్లో ఇంక తెలియదు అప్పుడు అంటే మన కర్తవ్య కర్మలు చేసుకోవడానికి కూడా ఈ ఉద్యోగం ఈ సేవ అడ్డొస్తుంది కాబట్టి నేను మానేస్తున్నాను నన్ను మానేస్తాను సో అంటే మన ఉద్యోగం మానేయాలంటే మీరు ఉన్నదాంతో సంతృప్తి చెందే రక్షణ కలవాలై ఉండాలి లేకపోతే ఎలా ఉంటారు ఏమంటే వైరాగ్యం కలవాలై ఉండాలి వైరాగ్యం లేకపోతే ఏం చేస్తారు పైవారు తిరుగుతున్నా ఏం చేస్తున్నా అలాగే చేస్తున్నారు చేసి ఇంటికి వచ్చి గోడ పెడుతూ ఉన్నాడు కృష్ణయాది అహంకారిత అది కనుక యోగ్యుడు కొంత వివేకం గలవాడైతే ఆ డబ్బు మీద కృష్ణతో నేను ఈ ప్యాకింగ్ చేస్తున్నాను అని అదే సాత్వికమైన లక్షణ గలవాడు కృష్ణ లేని వాడు వాడి జీవితంలో ఇబ్బంది కలిగే విధంగా ఏదో తీసుకుంటారు ఆ అతని ధోరణ వేదాంతుల ధోరణ అలాగే ఉంటుంది ఇరవై ఉద్యోగాలు ఆ సందర్భాన్ని మీరు అప్లై చేయడం ఎంత కష్టం అవుతుంది అక్కడ ఉన్న వాక్యం ఇంటర్వ్యూలో చెప్పారు దుఃఖినాం సో దుఃఖినాం ప్రలాప క్రియతే వీళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాము తరిస్తాగే సేవాలు ప్రవహిస్తారు ప్రదోమం చేసినప్పుడు ప్రేరే ప్రేరితులై ఎవరి దగ్గర సేవ చేస్తే వారు చేసేటువంటి అవమానాలు భరిస్తూ ఉంటారు అలా చాలా ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో రెండు వేలు ఇస్తారు దాని కోసం వాడి విద్యాలు ఏడు రూపాయలు మూడు రూపాయల కోసం నేను ఆనందంగా కోసం దాంతో మర్యాద ఎందుకంటే కృష్ణ నేను ఇది ఏది తప్పు కదా ఇంత గౌరవిస్తున్నా ఉంటే కృష్ణ ఏం చేస్తాను నేను ఇది పాపం పాపం కాబట్టి దీని గురించి ఏం చేసిందంటే శంకర్లు లోకానుభవాన్ని దృష్టాంతంగా ఇచ్చారు నేను ఏ లోకాన్ని దృష్టాంతాలు లోకానుభవాన్ని ఇస్తున్నాను ఆయన కాలంలో ఉండే దృష్టాంతం ఆయన ఇచ్చారు సో దీని గురించి మనకు ఏం తెలిసిందంటే కృష్ణ అనేది చాలా డేంజర్ సో కృష్ణ అనేది కృష్ణ అంటే గ్రీక్ భాష దురాశ అంటే ఇంకా ఎక్కువ భోగాలను మనం అనుభవించాలి ఇంకా ఎక్కువ సంపదను మనం కలిగి ఉండాలి అనే ఆ కృష్ణ అనేది మనిషి అనేక దుఃఖములకు దాని సరిగ్గా చేస్తుంది అనేక దుఃఖాలు సో అనివే అది ఆ కృష్ణ ఎప్పటికీ తీరదు నిజాత కామ కామానా మధ్యభోగేంద్రాన్ని కవిష కృష్ణవత్మేగా దియ ఏవాభివర్ధతే ఈ శ్లోకం విన్నారంటే చాలా మంచి వ్యయాన్ని చేయవచ్చు సో కామన అన్నది మీరు కామనని పరిపూర్తి చేసుకున్న ద్వారా కామన దేవం ఒక కోరిక గుర్తుంటారు రోజు కోరిక తీర్చేసుకుంటే అయిపోయింది కదా అని ఆలోచించారు అది వర్కౌట్ కాదు ఎందుకంటే కోరిక తీర్చి ఉంటారు ఇంకొక ఆలోచన కొత్త కోరిక గుర్తుకొస్తాయి మల్టిపుల్ చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది తప్పితే ఓ కోరిక తీరింది కాబట్టి ఇంక మీరు మనస్సు ప్రశాంతం అయిపోతుంది అన్నది ఉండదు కాబట్టి కామములను ఉపభోగించడం వలన కామన తల్లారదు ఎలాగైతే అగ్నిహోత్రాన్ని తల్లార్చాలి అంటే మీరు కట్టెలు వేయడం మానేయాలి కానీ ఈ కట్టెలు వేసేస్తానండి ఇంకో నాలుగు కట్టెలు ఉన్నాయి కూడా వేసేస్తాను అప్పుడు చల్లారుతుంది ఎలా చల్లారుతుంది చల్లారుతుంది మరింత మరింత ముందుకు మళ్ళీ బూడిద విధిస్తుంది కృష్ణవర్మ అంటే బూడిద లేని విద్య అది అలాగే మన సమాజాన్ని కూడా బూడిద లేని విధిస్తుంది అవిషా కృష్ణవర్మ భూయ సేవాభివర్తతే అని మాట ఏమంటుందంటే ఆ విధమైన జీవన శైలిలో విధానం కొంటున్నారు చెప్పారు వ్యయాత్మేమో రాజు ఈ వ్యయాతికి దేవయానే అమ్మాయి మీరు కథలు వింటారు దేవయానికి తెలియదు దేవయాన శుక్రాచార్యునికి మాట కథంతో కాస్తుండగా వృషపర్వుడు అనే మహారాజు యొక్క కుమార్తె శర్మిష్ట అనే ఆయన పెరిగాడు దేవయానికి తెలియకుండా రహస్యంగా ఈ దేవయానికి ఇద్దరు గుర్తులంటే శర్మిష్ఠకి ముగ్గురు గుర్తుంది రహస్యంగా సో ఇప్పుడు ఇద్దరు భార్యలు ఇంత ఇంత సంతానము ఇంతలా ఉండగా ఆయనకి నేను ముసలివాడు కొమ్ము అని శుక్రాచార్యుడికి శాపం ఆ శాపానికి నివృత్తి ఏంటంటే ఎవరైనా దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ శాపానికి నివృత్తి అప్పుడు కొడుకులు తిరిగి అడుగుతారు నీ నా యజమా నా కులధనాన్ని నువ్వు తీసుకుని నీ యజమాన్ని నాకు ఇస్తావాలని పెద్ద కొడుకులు అంటే నదిరి వాళ్ళ ఐదు కొడుకులు ఉంటారు అనుహు దృష్టి తొమ్మిది వస్తుంది పూజి అని ఇంకొకటి ఎదురు ఇలాగే ఐదు ఐదు ఎదవరుతుందంటే నువ్వు ఉంటాను రెండవ అదేంటి ఎలా ఉన్నాయి నేను ఇంకా ఇప్పుడే ఎదురులో ప్రవేశిస్తుంటే నేను తెలియని ఒకటి లేదు నేను మా ఎదురు తీసుకోవడానికి నేను ఉంటాను మా ఇవ్వాలంటే అదేం కుదరదు రెండవ వాళ్ళను అంటాను మూడో వాళ్ళు అంటారు దీని కారణం ఏదైనా ఉంటుంది ఇంకా నాకు ఇంకా భావోపభోగం లేదా మనసు కావలేదు నేను ఇంకా కొన్ని భోగాలను అనుభవించాలి ఏ పార్టీ లేకుండా వాడి అందుకని తీసుకు వయస్సు లేకపోతే ఎలాగా కాబట్టి నా వయస్సు నేను తీసుకుని నా ముఖోతరం నేను తీసుకుని వయస్సు నాకు ఆఖరికి ఐదో వాళ్ళు సరే నాన్నగారు అంటే అతను ముసలిగా ముసలి పొందుతాడు నేను యోగనానికి ఉంది ఇదే కథ ఇదేమో భోగాలు పార్టీలో వేరే తీసుకుంటాడు లోపల ఓ రోజు జ్ఞానం లేదు ఇద్దరు భార్యలతో యాభై ఏళ్ళలో ఉండగా పాపం చేసినా ఇంకా కొత్త వివరం సంపాదించి ఇంకా కొంతకాలం ఈ భోగాలను గురించినా ఇంకా ఈ కృష్ణ ఆమె సవాలేదు ఇది ఈ విధంగా సవాలదు ఇది మత్వాసనం ఉండదే దాన్ని సవాల్సి ఉపాయం ఏంటంటే క్షమం అంటే మనస్సుని విషయ భోగంలో ఉండి కృష్ణాభారం చేసేయటమే దాన్ని సవాల్సింది కానీ మరిన్ని భోగాలను అనుభవించడం ద్వారా అది ఎన్నటికీ సవాలదు అని తెలుసుకుని అది వెంటనే ఇంటికి వచ్చేసి తన యోగనాన్ని కొడుకు ఇచ్చేసి కొడుకు దగ్గర ఉన్న సుతనానికి కనిపిస్తుంది ఆవిడ అమలు చేస్తుంది నష్టానికి అని కదా ఆయన దగ్గర నిజాత కామస్థానం ఉపభోగం సంబంధించి మనం జీవితంలో శంకరులు మాట్లాడాలి కాకుండా ప్రలాప స్థితి మనం అనేక సార్లు గోడ పెడతాం చాలా గోడ పెడతాం ఒక ఆయన ఉన్నారు చాలా గౌరవం ఉందండి మనసుకి శాంతి లేకుండా ఏ సమస్య ఏంటంటే అడితో కాంట్రాక్ట్ లో వచ్చాను వాడు ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేయదు అదేమో సెటిల్ కాలేదు వాటితో రోజు దెబ్బలా పెరుగుతుంది మనసు తీసుకారు అంటే వాడికి మీకు దెబ్బలాట అంశం ఎంత అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల కోసం మనశ్శాంతి పనిచేస్తుంటారు వెయ్యి రూపాయలు ఇంకేసింది వరకు ఇంకేస్తాం అంటే వాడి ఇంటి వాళ్ళు వెయ్యి రూపాయలు ఇంకే వస్తారు మీ సమస్య సమస్య అతను నీ హృదయంలో ఉండే ప్రశ్న నీ సమస్య వాడు కాదు సమస్య వాడి అలాగే ఉంటాడు ఈ కాంట్రాక్ట్ అంటే అలాగే ఉంటాడు వాడు మోసం చేయడమే వాడు వృత్తి వాడు పద్ధతి వాడు ఇవాళ చెప్పిన దానికి ఏం చెప్పిన దానికి కోరుకున్నాడు అలాగే మాట మార్చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళతో పెట్టి చెప్పి అందరికీగా అనాపరిస్థితితో సహా ఉండాలంటే వర్కౌట్ కాదు వాడి గ్రీన్తో ఉంటాడు వాడి గ్రీన్ మనం సంతోషపెట్టేసాం సరే తీసుకుపోవాలంటే వాళ్ళు అన్నం పెట్టేటప్పుడు మనం ఉంటాము వారి గ్రీన్స్ మన గ్రీన్స్ చక్కర వేస్తానంటే వారి మనస్సు చేరుకోవడంతో ఏముంది వారి విస్తరించే మన మనస్సు చేరుకో కాబట్టి వారి మహానుభావులకు వాళ్ళకి మనం విస్తరించగా కాబట్టి ఎక్కడో మనలో ఒక ప్రశ్న ఉంది అందుకోసం మనం ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అని దుఃఖినాం కళాపక్షం ఈ దుఃఖాన్ని అనుభవించి వాళ్ళు ఏం చేస్తారంటే గోడ పెడతారు వీరి కారణంగా నాలుగు సంవత్సరం వాళ్ళ కారణంగా నాలుగు సంవత్సరం గోడ పెడతారు కానీ దాని ఆ దుఃఖం గల వారిలో వివేకవంతుడు ఏమని కలిగితే నా కృష్ణే నాకు దుఃఖాన్ని కలిగించింది అది కాబట్టి మనకున్న ప్రశ్నలే మనల్ని దుఃఖం వచ్చి నెట్టుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం కదా మానవుల యొక్క జీవితంలో డబ్బున్న వాడు మరింత డబ్బును సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిత్యైన తత్వం మనుష్య ఎందుకంటే వారికి ఆ సెన్స్ సెక్యూరిటీ రాదు ఎలాగంటే ఈ డబ్బు మనకు చాలు మనం జీవించగలుగుతాము సుఖంగా జీవించగలుగుతాము ఇది అనే సెల్ఫ్ సెక్యూరిటీ అంటారు అది వీరికి రాదు ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో చూస్తూ ఉంటారు ఒక ఇప్పుడు ఆవు నడుపుకోండి ఆవు రేపు నాకు బిడ్డ జరుగుతుందనే ఆలోచన ఆలోచన కానీ మనిషి నాకు నాకు ఇప్పుడు వీడు అరవై ఏళ్ళు వస్తుంది వీడు వేరొస్తే నాకు కనీసం ఎనభై ఏళ్ళు బతుకుతాను వీడు అన్ని ఎనభై ఏళ్ళు బతుకుతాడు నేను మొన్నాడు కట్టకపోవచ్చు మనం చూస్తూ ఉంటాం లోకంలో మొన్నాడు ఉండకపోవచ్చు చూసారు కానీ సునామీలో పోయిన వాళ్ళందరూ వాళ్ళందరూ కట్టాలని అనుకుంటారు కాబట్టి ఎనభై ఏళ్ళు బతికితారని వాళ్ళు చెప్పారు నెంబర్ వన్ నెంబర్ ఎనభై ఏళ్ళు బతికితారు ఎనభై ఏళ్ళు అసలు అన్నం దొరకకుండా మనం కష్టం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అని అనుకోవడానికి అవకాశం లేదు నిజానికి అటువంటి పరిస్థితి ఏమీ రాదు కాలక్షేపం అవుతుందని అనుకునేందుకే అవకాశం ఇప్పుడున్న సాధారణ పరిస్థితుల్లో చూస్తే సో పీపుల్ ఆర్ ఎవరింగ్ there not there not of food ఎవరింగ్ మీరు ఇప్పుడు ఆలోచించండి సరిగ్గా ఒక్క తరం వెనక్కి వెళ్తే ఆహారం యొక్క కరువు ఉంది బియ్యానికి రేషన్ ఉంది బియ్యానికి రేషన్ అనేది ఈ రోజుల్లో మీరు ఎవరైనా ఉంది అసలు బియ్యానికి రేషన్ ఏమన్నా ఒకప్పుడు బియ్యానికి రేషన్ ఉంది బియ్యం ఉండేది కాదు బియ్యం లేకపోతే మనిషి ఆలోచించడానికి బియ్యం అంటే ఉంటే చింతపండుతో పక్కన చేస్తుంది భోజనం చేస్తారు చాలా కోసం తినేసి బియ్యం ఉండేది కాదు కృష్ణ సత్యనారాయణ గారు లేకుండా నవల ఆ నవల్లో ఆనాటి సమాజం పరిస్థితులను వర్ణిస్తూ అది జరిగితే నాకు అనిపిస్తుంది ఈనాడు మనకి ఫుడ్ చాలా సమృద్ధిగా లభిస్తూ అనేక రకాల ఫుడ్ అనేక రూపాల్లో మనకి ఎప్పుడు నిరంతరంగా రోజంతా ఎప్పుడు కావచ్చు సిద్ధంగా పెరుగుతూ ఆ రోజుల్లో ఫుడ్ అలా ఉంటుంది కాదు రోజుకి ఒక పూట భోజనం దొరికి రెండో పూట కూడా భోజనం దొరికితే వాడు తాను అదృష్టవంతుందని అనుకునేది అలా ఉంది ఫుడ్ ప్రొడక్షన్ అలా దొరికి ఫ్యాక్టరీగా కాలంలో ఫుడ్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంది ఆయన ఏం కోరారంటే ఒక గిరిజ పండిత చోట రెండు గిరిజలు పండితే ఈ దేశానికి స్వయం సమర్థం అవుతుంది ఆ మీరు చేయండి జై అని ఆయన ఒక శ్లోకం అంటే తీసుకోవాలి ఎందుకంటే అక్కడికి విద్య మనం పేరు పూర్వం చేయడం అన్నిటి విలువ చేస్తున్నారు బ్రెడ్ మీరు ట్యాక్స్ చేశారు మొత్తం మనకి ఫైనాన్స్ మినిస్టర్ చవాన్ శ్రీ చవాన్ ఉండేవారు బ్రెడ్ మీద ట్యాక్స్ చేశారు అయితే బ్రెడ్ మీద ట్యాక్స్ చేయొచ్చా ఏమన్నా అర్థం ఉండదని అందరూ డబ్బులు పెట్టారు రెండు పైసలు ట్యాక్స్ ఒక బ్రెడ్ ప్యాకెట్కి రెండు పైసలు ట్యాక్స్ బ్రెడ్ ప్యాకెట్ ముప్పై దశలు అలా ఉండేది కాబట్టి ఇప్పుడు సమృద్ధిగా పుట్టి ఎక్కడ కోపి స్థాపించిన జరుగుతుంది కాబట్టి మనం బతికినంత కాలం భోజనం చెప్తాం ఇబ్బంది పడతామేమో అని అనుకునేందుకు అవకాశం లేదు కాబట్టి భవిష్యత్తు గురించి అసలు ఇంటిక్యూర్ ఫీల్ సందర్భం అయినా మనం ఇంటిక్యూర్ ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన వాళ్ళు భవిష్యత్తు నాకు సర్పడుతున్న సోపడదాన్ని భయపడుతూ ఉంటారు ఇంకొంచెం ఉంటే మంచిగా ఐదు లక్షలు ఏమైనా అని అనుకుంటారు యాభై లక్షలు వేసిన వాడు కూడా సరిగ్గా లాగే ఉంటుంది బిలీవ్ సరిగ్గా లాగే యాభై లక్షలు వేసినట్టు ఈ రోజుల్లో లక్షంటే ఏముంది కనీసం ఒక కోటి రూపాయలైనా లేకపోతే ఇరవై ఏళ్ళకి వేసుకుంటున్నాను యాభై లక్షల వరకు విఆర్ఎస్ తీసుకుంటాను నేను చూసాను మధ్య విఆర్ఎస్ తీసుకుంటాను ఈ దగ్గర తీసుకుంటాను మీడియం రేంజ్ ఆఫీసర్ విఆర్ఎస్ తీసుకుని ఈ దగ్గర తీసుకుంటాను జనరల్ మేనేజర్ విఆర్ఎస్ తీసుకుని ఈ దగ్గర తీసుకుంటాను ఆల్ త్రీ ఆర్ ఎఫ్ఐ తీసుకుంటాను వీరికి గోల్డ్ షేక్ లో వచ్చిన అమౌంట్ ఎంతో తెలిసిన మజదూరికి మూడు లక్షలు ఆఫీసర్కి పది లక్షలు పెద్దవారికి పదిహేను లక్షలు పదహారు లక్షలు వచ్చాయి వీళ్ళకి వచ్చిన అమౌంట్ ఇది బట్ ముగ్గురు యొక్క ఇన్సెక్యూరిటీ లెవెల్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి నేను చూసాను కాబట్టి కాబట్టి ఆ రకంగా మీరు అకౌంట్స్ వేసి సెక్యూరిటీని సంపాదించలేరు అది పర్ఫెక్ట్ అలాగే ఎనర్జీ సెక్యూరిటీ అనేది మనిషి హృదయంలో రాదు మన మనకున్న రిసోర్సెస్ మన జీవితానికి అన్ని రిసోర్సెస్ అక్కర్లేదు మన దగ్గర ఓవర్ అండ్ అబో అవసరాలంటే ఓవర్ అండ్ అబో చాలా రిసోర్సెస్ ఉంటాయి మన దగ్గర మనిషి బతకడానికి ఒక గది కాదు కానీ మన దగ్గర నాలుగు గదులు ఉన్న ఇల్లు ఉంటుంది అలాంటి ఇల్లు ఇంకొకటి కట్టి మనం అభివృద్ధి అక్కడ మనం అలా ఉంటాం సో ఈ మంత్రాలు తీసుకునే వాళ్ళు ప్రతి సిటీలోనూ ఒక ప్లాన్ ఒకటి కొనుక్కుంటాం ఏం చేస్తారు అసలు అంతిమంగా మీకు అనుభూతి ఇంకా ఇతరులు సొమ్ము అపహరించి పాపం పోతున్నట్టు కూడా కాదు నాకు హైదరాబాద్లో ఫ్లాట్ ఉంది ఢిల్లీలో ఫ్లాట్ ఉంది ఏం చేస్తుంటారు బొంబాయిలో ఫ్లాట్ ఏం చేస్తుంటారు ఏదైనా మనం మీరు వెళ్ళాక ఉన్నాడంటే ఏదైనా అన్నం కాదు ఇంకా లండన్లో ఉంది కాబట్టి కొన్నాను అలాగే ఈ హోడాకి మీరు ల్యాండ్ లేఅవుట్కి వెళ్తే మన ఆఫీస్ మాట్లాడారు మాకు ఫ్లాట్ ఇస్తే లేఅవుట్ చేస్తాను ఏం చేస్తుంటారు ఫ్లాట్ ఢిల్లీకి ఆల్రెడీ సిటీ మధ్యలో కొంత ఇంట్లో ఉంటూ ఉంటారు కొంత కాపులో తిరుగుతూ ఉంటారు వారికి లేఅవుట్ శాంక్షన్ చేయగా పది మంది మతం ఇంటికొస్తుంటారు లేఅవుట్ శాంక్షన్ చేయకుండా ఆ లేఅవుట్ లో ఎన్ని క్లాసులు మూడు వందల క్లాసులు నాకు రెండు క్లాసులు ఇస్తే శాంక్షన్ ఏం చేస్తుంటాం రెండు క్లాసులు అది శాంక్షన్ చేయాలో అసలు ఏ ప్రకారం చేయాలి కానీ వారి క్లాసులు శాంక్షన్ చేయడం అంటే డబ్బులు తీసి ఫోన్లో పరివేదించుకుంటాం వద్దు నాలుగు రెండు క్లాసులు కావాలి వాడు సెలెక్ట్ చేసుకుంటారు మనకి ఈ క్లాసులు క్లాసు కావాలి దినాన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తారు వీళ్ళేమో ఆ క్లాస్ ఏ పేరు తిట్టే రిజిస్ట్రేషన్ చేసి పర్మిషన్ చేస్తుందా వీళ్ళే రిజిస్ట్రేషన్ చేసి వారు చేతిలో పెడితే అప్పుడు వారు ఏమని చేస్తుంది వీడు వీడు అప్పుడప్పుడు దేవాలయానికి లేదు వెళ్ళినా మీరు ఆశ్రమిస్తారు ఇలాంటి రెండు లక్షణంగా తీసుకునేవాడు అంటే దేవాలయానికి వెళ్ళాడు కాబట్టి వాడు ఎథికల్ గా ఉంటాడని అనుకునేవాడు తెలియదు ఒక వ్యక్తిగా మనం బతుకుతున్నాం కాబట్టి వారు ఎవరైనా మహాత్ముడి దగ్గరికి వెళ్ళి కొంత సత్కారం చేసి వచ్చినా కూడా మీరు ఆశిస్తున్నారు వీళ్ళగా వెళ్ళి కాంప్లెక్స్ లేదు కాబట్టి ప్రశ్న అనేది మనిషిని శాసిస్తోంది నాడు మనిషి యొక్క జీవితాలను ప్రశ్న గ్రీడ్గా శాసిస్తుంది సో చాలా తక్కువ చాలా మంది అలాగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి గోలంతా కూడా వాళ్ళు దుఃఖం వచ్చినప్పుడు గోల పెడతారు ప్రలాపస్థితి తీరా దుఃఖం వచ్చినప్పుడు దుఃఖినాం ప్రలాపస్థితి తీరా దుఃఖం వచ్చినప్పుడు ప్రలాప గోల పెడతారు గొగ్గోలు పెడతారు ఆ గొగ్గోలు కారణం వీళ్ళు వాళ్ళు ఈ మధ్యన మనకి కలిసి రావట్లేదు అదృష్టం కలిసి రావట్లేదు అదృష్టం ఎందుకు వస్తుంది వైద్య అదృష్టం లేదు అనేది మన మన అర్హతను బట్టి మనకు వస్తుంది కానీ మన అర్హతలు ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ విధంగా మనిషి కృష్ణ యొక్క ప్రవాహాన్ని కొట్టుకుపోతూ ఉంటారు అదే వాళ్ళు చేస్తూ తర్వాత మహాశన పెద్ద అర్థం పెద్ద పెద్ద గొప్పదంట కామ కామరూప రాక్షసుడు దశాసుడికి ఎలా అయితే ఆశ్రయిస్తుందో ఈ గిరిడు కృష్ణ మన హృదయంలో ఉండే కామన డిజైన్ యాటిట్యూడ్ అనేది అది మహాసింహ ఎప్పటికీ ఎన్ని కోరికలు కోరి ఎన్ని తీసుకున్నా ఆ ఆశ అలాగే నిలిచింది ఎన్నడూ సిద్ధం కాదు నిజానికి నేను చెప్పినట్టున్నాను మీరు పృథివ్యాం విహీయం హిరణ్యం ప్రసవ నాలుగైకస్య వృత్త్యర్థమితిమత్వాసనం చేస్తాను ఈ పృథివీలో ఉన్నటువంటి సంపదనంతని తీసుకునే ఒకరికి ఇచ్చేసినాను వారికి ఇంకా కొంత దురాశ మీకు తెలుసా నేను మీద ల్యాండ్ మళ్ళీ తర్వాత ధరలు పెరిగిపోయిన తర్వాత కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కుంటారు ఉంచుకుని కొంతమంది కొనుక్కుని పెట్టుకుంటారు భూమి మీద ఒక ప్లాట్ ఎకరం ఎకరానికి ప్లాట్లు పెట్టుకుని అమ్ముతున్నారు భూమి మీద బొమ్మ తొమ్మిది ల్యాండింగ్ ప్లేస్ లో ఆల్రెడీ ఇలా మ్యాప్ మ్యాప్ లో ఈ ప్లాట్ ఎక్కడ ఇప్పుడు కూడా ఇంకా అవైలబుల్ ఎక్కడ నాస్తా దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీ వస్తుంది నాసాతో వాళ్ళు కమింగ్ అండర్స్టాండ్ ఒక నాస్తా నాస్తా వెళ్ళి ఎంత ఆక్రమిస్తే అంత నాస్తా అవుతుంది దాంట్లో కొంత వీడికి వీడు తీసుకున్నాడు భవిష్యత్తులో నాకు ఆక్రమించబోయే భూభాగాన్ని తీసుకు దాన్ని ప్లాట్ చేసి అమ్ముతున్నాడు వారు వెయ్యి ఎకరాలు పదివేల ఎకరాలు కొనుక్కున్నాను నాశనం నాశనం లేదు వారు వెళ్ళి అప్రోచ్ చేయాలి నాశనం అప్రోచ్ చేయ నాశనం నా సోమ అడిగారు ఇక్కడ ఏదో అమ్ముతున్నాను నేను ఇండియాలో ఒకటి కొనుక్కున్నాను నేను దాంట్లో ప్రయత్నిస్తున్నాను ఇండియాలో ఒకటి అంటే వీళ్ళ ఆశ ఎప్పుడు తీరుతుంటారు ఎందుకంటే ఇది ట్యాక్స్ కట్టడం నోటీస్ ఇస్తే ఇక్కడ వాళ్ళందరూ పెద్ద గడబడి చేస్తారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు కట్టమంటారు అందుకే ట్రంప్ బిల్డింగ్ లో ఫ్లాట్ ఉంది ట్రంప్ బిల్డింగ్ అని సెవెంటీ స్టోరీస్ బిల్డింగ్ మన్హాటన్ లో ఉంది business district of New York New York అంటే world capital of finance capital world ఆ న్యూయార్క్ లో Manhattan is the hub of world finance activity అక్కడ ట్రంప్ అని ఒక రియల్ ఎస్టేట్ డీలర్ ఉన్నాడు ట్రంప్ అని world most powerful real estate dealer మీరు పేరు నేను ఉంటాను ట్రంప్ అట్లాంటి స్థితిలో ఆయన చెప్పాను ప్రతినిధి ఓనర్ ట్రంప్ ప్లాజా తర్వాత తాజ్ తాజ్ ప్లాజా అని రెండు ట్రంప్ ప్లాజా అనే కట్టిన తాజ్ మహల్ పేరు నేను పెట్టారు ఆ రెండు అట్లాంటి స్థితిలో ఉన్నాడు ఎందుకంటే ప్రతినిధి వాళ్ళ రెండింటికి ఓనర్ అతనికి డెబ్బై రెండు అంతస్తులు బిల్డింగ్ ఒకటి కట్టి అమ్మలేదు ఫ్లాట్ బిల్డింగ్ ఒక అంతస్తులు నాలుగు అంతస్తులు కూడా అంతా బిల్డింగ్ ఉంటుంది అలా మీకు ఎలా తెలుసుకుంటారు అక్కడ లిస్ట్ లో అంతా బిల్డింగ్ పేరు కింద లిస్ట్ పెడతారు వాళ్ళు బినామీలో పెడతారు ఏ పేరు మీద లిస్ట్ చేస్తే అదే పెడతారు అంతా ఓపెన్ ఉంటుంది అక్కడ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వన్ అంటే ఒక బిల్డింగ్ పేరు తర్వాత అమ్మే పేరు నేను ఎక్కడ కాబట్టి so how much money one money ఎంత మనీ ఉంటే ఇప్పుడు నేను మీరు చూడండి ఈ క్రికెటర్స్ సినిమా యాక్టర్స్ పిచ్చి పిచ్చి అసోసియేషన్లో వస్తారు ఎందుకంటే దాంట్లో కూడా యాక్ట్ చేస్తే ఆడపు కూడా వస్తుంది సినిమాలో యాక్ట్ చేస్తే ముప్పై లక్షలు వస్తుంది అనుకోండి ఎంటర్టైన్మెంట్ యాక్ట్ చేస్తే మూడు లక్షలు వస్తుంది సో వదిలిపెట్టలేదు వస్తుంది ఎవరు దాంట్లో అంటే ఒక మాట చెప్పాలంటే వస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దేవుడిగా మీ మధ్య ఎలక్షన్ ఆ సంపద అంతా ముప్పై అంటే విద్యార్థి ఆవిడ డిక్లేర్ చేసింది ఒక ముప్పై కోట్లు నలభై కోట్లు ఏం చేస్తుంది వరిష్ట సంపాదిస్తూ ఉంటారు మీరు గమనించారు మహాశన ప్రతాపుడు వాళ్ళు ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నారని ఎవరో అనుకో అది సుఖం ఎప్పుడైతే మీకు సంపద పెరిగి ఉంది మీకు గౌరవం పెరిగిపోతుంది గంగ పెరిగిపోతుంది సుఖం ఆ తర్వాత ఏమైపోతుంది అనే గంగ పెరిగిపోతుంది ఇది కేవలము మీరు గృహస్థిగా ఉంటుందనుకోండి సన్యాసి స్వామి శివానంద గోప రాశారు ఆయన రాశారంటే సన్యాసులు కూడా వెళ్ళి రాసే దుస్థితి నిర్మాణం అవుతూ ఉంటుంది నార్త్ ఇండియాలో మరీ ఎక్కువ విద్యార్థులు విజయాసనం సౌత్ ఇండియాలో ఉండొచ్చు నా తర్వాత ఎవరు అని సమస్య మీరు కనుక సెటిల్ చేయకపోతే వాళ్ళు వాళ్ళు కొంచెం తెలుసుకోవాలి భక్తుల్లో కేసు బాగా తర్వాత భక్తులతో వెళ్ళి ఫిజికల్ గా ఆక్రమించడం ఆక్రమించడంలో యథాలను రెండు ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఆక్రమించడం ఆక్రమించడం ఈ భక్తులు ఆ భక్తులు తెలుగుదేశం పక్షంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొందినట్టుగా పొందుకోవడం ఢిల్లీ కేసులు పోలీస్ కేసులు ఇవన్నీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ లో ఎలా అవుతున్నాయో ఆశ్రమ వ్యవహారంలో అలా అయిన సందర్భాలు ఎన్నో సంథింగ్ ఏదో అన్వేషించింది నిజంగానే మీకు తెలుసా కృషి కేసులో కొంతమంది ఆశ్రమం హెల్త్కి బాడీ వేసుకుంటారు మీకు తెలుసా ఎందుకంటే ఈ ఆశ్రమం నడిపి ఆయన పెద్ద ఆశ్రమం గ్రోత్ ప్రాపర్టీ ఉంది ఎవ్రీ మంత్ ఆయన చేతుల మీదుగా ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మనీ ఆ లెవెల్లో కన్యస్ అంతేకానే ఇంకొక ఆశ్రమం వాళ్ళకి వీళ్ళకి ఎన్నో లావాదేవీలు ఎప్పుడు కోర్టులో చేతులు నడుస్తూ ఉంటాయి కోర్టులో ఏది సెటిల్ కాదు వీడి చేతిలో చేసేదో ఒక అభిజ్ఞతో వేయటమే కానీ వీడు బతుకుండగా శక్తి కాదు వీడి కొడుకు జీవితంలో శక్తి కాదు వీడి మానవ జీవితంలో కూడా శక్తి కాదు కోట్లంత మీనింగ్లెస్ సిచ్యువేషన్ సరే స్థానిక ఎన్నికలు కష్టకాలాన్ని వాళ్ళు విచారణ చేస్తున్నారు ఓ వైపు ఎన్నికలు ఎందుకున్నాయి ఇప్పుడు విచారణ ఎందుకు విచారణ ఎందుకు దేనికోసం విచారణ అది అది ఏదో ఎన్నికలు ముందే అన్నారు కానీ ఎన్నికలు కానీ ఎన్నికలు వస్తున్నాయి పోస్టులు పోస్టులు మళ్ళీ విచారణ చేసుకోండి కరెక్ట్ కాబట్టి కాదని వీళ్ళందరూ కొంచెం ఫీటింగ్ చేశారు మనం అప్లై చేస్తాం అత్యంత అది అది గవర్నమెంట్ చేసిన పరిస్థితి అది ఇండివిజువల్ అయితే అసలు చేసిన విచారణ కాదు మీరు బతుకుండా విచారించాలి కాకపోతే అక్కడ ఏం చేస్తారంటే అభివృద్ధి చేస్తూ అక్కడ అక్కడ ఫుడ్ మరీ అధ్వానంగా ఉంది సౌత్ ఇండియాలో ఇలా ఉందంటే నార్త్ ఇండియాలో ఇంకా పోతే ఎక్కడంలో కూడా ఏ పనుల్లో కూడా పడుతున్నాం అంతే దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ని కోర్టులో పేర్కొన్నా అది నచ్చినా నడవకపోయినా ఫిజికల్ గా ఎక్స్పాండ్ చేసి సాధించుకోవడం అనే ఒక పద్ధతిలో కాబట్టి ఈ నడిపి వెళ్తూ అంటే ఆయన నేర్పడి కొట్టేయడం అది కంప్లైంట్ ఇలా చేస్తారు అందుకోసం బాడీ చేస్తారు ఉద్యోగం కొంతమంది సాధారణ ఉద్యోగంలో బాడీ చేస్తారు బాడీ పేమెంట్ నడిపి అలాంటి వాళ్ళు నలుగురు ఉంటారు వాళ్ళేమో షిఫ్ట్లో దీనికి రక్షణ వాళ్ళ దగ్గర గమనించారు ఇదంతా సన్యాసం ఇదంతా ధర్మాన్ని ఉద్ధరించిన ధర్మోద్ధరణ కోసం చేస్తున్న ఇదంతా ప్రజాదరణ ఇదంతా దుర్న్యాయం సో మహాశ్రమ నిజమే ఆశ్రమాల్లోనూ సన్యాసులు గీతలు వెళ్ళి చదవడం మనిషి గీతలో ఏ పీడిలో తెలియాలని గీతలో తెలియాలని సన్యాసం సన్యాసం భగవద్గీత చదువుకోవాలి భగవద్గీత చదువుకోవాలంటే నేను కూడా చదువుకోవాలని తెలియాలని ఏంటి ఇలాంటివన్నీ తీరుతారు అంతేగాని భగవద్గీ భగవద్గీత దొరికితే అదేమో పత్తి గడపేలాగా ఉంటుంది అదేమో ఇంటికి కాకుండా ముందుకు వెళ్ళదు అంటే చదవదు దాన్ని చదవరు చెప్పరు అలా ఉండదు పుట్టుకొని ఎక్కడా ఉండదు ఆ ఆశ్రమంలో భగవద్గీత వివేక చూడాలని ఈ మాటలు వినకూడదు అవి అలా దరిదాపులో ఉన్నాయి సో మహాక్షణ సో బకాసుడు వంటిది ఆశ ఆశ అన్య సర్వసంగ పరిచయాలు అన్ని విద్య చేసిస్తారు మాట కావాల్సింది చాలా ఖరీదు చేసిస్తారు వాణ్యం ఏం చేస్తున్నది ఆశ ఇంకో డైరెక్షన్లో ఆశలు ఉంటాయి అలాంటిది సర్వసంగ పరిచయాలు అనుబంధ వాళ్ళే అలా ఉంటాయి ఇంకా గృహస్థులు మనం చెప్పి కాబట్టి ఇది not the point long term family man ఇది నాట్ ది పాయింట్ అంటే ఏంటంటే ఆ కామన్ యొక్క తిరుగులో ఉన్నారా లేదా స్మాలెస్ట్ గ్రిప్ కూడా ఉండరాదు స్మాలెస్ట్ డిజైర్ కూడా లేకుండా లాడ డిజైన్లెస్గా పూర్తిగా జీవించేస్తూ ఉన్నాం మహాసన అతవేవ మహాపాత్మా మహాసన అన్నది హేతు మహాపాత్మ హేతుమత అంటే వారి మధ్యన పరస్పర సంబంధం ఉంది అది మహాజన గణితమే మహాపాత్మ ఎందుకంటే దాని ఆకలి పెద్ద ఇంకా అది ఎంత కోరికలు ఎన్ని కోరికలు ఫీడ్ చేస్తున్నా ఇంకా కోరుకోలేదు కాకపోతే దాని ఆకలి ఎక్కువ కనుక కోరికలు పెరుగుతాం కోరికల స్థాయి కూడా పెరిగిపోతాయి అప్పుడు కోరిక ఎప్పుడైతే పెరిగిపోతాయో ఆ కోరికల ప్రభావం చేత వీడి చేత పాపాలను చేయిస్తాం మహాపాత్మ ఇతను ఒక సాధువు కృషి చేస్తున్నా సాధువు బాడీదాస్ చెప్తున్నాడంటే ఎవరి వల్ల భయం ఉంది జనులో ఉన్నారు జనులు నేను లేదు కాదు మీరు దండపడతాను ఇందులో శ్రీకృష్ణ మహారాజు వస్తాను సామాన్య జనులు సృష్టించేందుకు భక్తులు వల్ల హాని కాదు దీనికి హాని మరో సాధువు ఈ అఖాడా హెడ్కి మరో అఖాడా హెడ్ వల్ల ప్రమాణం అయోధ్యలో మరి అయోధ్యలో అఖాడాలు మద్యం వ్యాపారం చేస్తారు మూడు పర్సెంట్ మద్యంకి బంధిస్తారు ఇది ఒక బెదిరిక మహాత్ముడు మద్యం వ్యాపారం చేస్తున్నాడు ఎందుకంటే భక్తులు అలాగా నెల కింద సంవత్సరానికి ఎందుకు చొప్పున ఒక వడ్డాల గురించి ఇచ్చేస్తాం భక్తులు వాళ్ళు ఏం ఇస్తారంటే వాళ్ళ మూలంలో ఉండే ఒక ఫీలింగ్ వాళ్ళు ఇస్తారు ఏదో సంస్కృతి ఇస్తారు అంటే అంతకుముందు ఈ పరిసరాలు వీళ్ళ నాన్నగారు మేరకు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఒక అర్థాలకి అక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి ఇచ్చేవారు ఆ ప్రాంతంలో వీళ్ళు కూడా ఇప్పుడున్న సన్యాసం ఇచ్చేస్తున్నారు అది ఆయన వెళ్ళి మహాపాత్మ ఎప్పుడైతే కృష్ణ మీద హృదయంలో ప్రవేశించిందో అది ఇప్పుడు డబ్బు కూడా తప్పు కాదు సపోజ్ మహాత్మ గారి డబ్బులు నడుస్తారు డబ్బు అవకాశం ఎందుకంటే గృహస్థితిలో లక్ష తొమ్మిది లక్షలు సత్యం అవుతుంది ఇది టీవీ ఎవరో వినిపిస్తారు ఇది ఆదాయం ఖర్చు ఉంది ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఆడతాయి ఆర్థిక గృహానికి ఏదైనా మాత్రం కష్టం ఉన్నది వాళ్ళు ఇవ్వాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే కానీ మళ్ళీ దాని మీద వడ్డీ వసూలు చేయాలి వాళ్ళు తిరిగి ఇస్తే తీసుకోవచ్చు తప్పలేదు కానీ వడ్డీ వస్తువు చేయడం చాలా తప్పదు అలాగే హెల్పింగ్గా ఉండాలి కానీ డబ్బు హ్యాండిల్ చేయడం తప్పని నేను అంటున్నాను హ్యాండిల్ చేయడం హెల్పింగ్గా ఉండాలి కానీ అంతేగాని దాన్ని ఉపయోగించి వడ్డీ వసూలు చేయడం దాన్ని సాధనంగా చేసుకుని సమాజంలో భౌతికలు పెంచుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ చేస్తారు ఇవన్నీ ఎప్పుడైతే నేను ఒకసారి ఆ లైన్లో దిగుతాను మీరు శత్రువు ఉంటాయి అందుకే శత్రువు అనే వాడే ఉంటుంది మీరు మామూలుగా మామూలు రామకృష్ణ అంటే జపం చేసుకుంటూ భగవద్గీత ప్రభుత్వం చేసుకుంటే శత్రువు ఎవరు ఉంటాడు శత్రువు ఎవరు అలా కాకుండా రాజకీయ నాయకులు లోకల్ రాజకీయ నాయకులు ఎవరో వాళ్ళు ఎంత మీరు గమనాలనుకోండి వాళ్ళు ఎంత ఆనందిస్తారు మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి అప్పుడు అలా చేశారనుకోండి అప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకుంటారు అదే మీరు ఆ పార్టీ వల్ల మీరు స్వామి ఆ పార్టీ వల్ల ఒకప్పుడు చంద్రస్వామి గారు మీరు అనుకున్నారు ఈ పార్టీ కూడా పార్టీ పార్టీలో ఈ పార్టీ వాళ్ళు ఎలా ఉంటారంటే అవతల party ex party opposition party ఎగస్ పార్టీ అంటారు తెలుగులో ఎందుకంటారో నాకు తెలియదు పార్టీ వాళ్ళు జగత్ పార్టీలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఉన్నా వీళ్ళు రాముడు కూడా చెప్పారు ఎందుకంటే మా పార్టీలో లేకుండా రాముడు ఆ పార్టీలో చేయలేదు రాముడు కూడా చెడ్డవాడు అని అంటారు పార్టీ దృష్టే తప్పు దేవుడు అవతల పార్టీలో సాక్షాత్తు ధర్మరాజు చేసిన ఆయన వ్యక్తిని కూడా గౌరవేసేస్తారు పార్టీ పార్టీ మనుషులు అలా భయపడతారు హార్డ్యంగా అయిపోతారు కాబట్టి ఒక సన్యాసిని ఓ వెళ్ళి ఆ శరీరం చెప్పి కొంచెం అలా రాష్ట్రం చేసి దీనిలో ఆ పార్టీ ఆ యొక్క తన వైపు ఆకర్షించే ఇదే అనుకుంటారు చెప్తే అనుకుంటుందో తెలిసిన ఎలక్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి అతని ముందు పెద్ద ఎంపీ ఒక పవన్ ఓ మహాత్ముడు ఎంపీ పుష్కర స్నానాలు దగ్గర ఉంది ఎంపీ స్నానం చేయాలనుకుంటే ఆయన పక్కన ఈ సన్యాసి ఏమో మంత్రం చెప్తారా అంటే గైడెన్స్ అన్నమాట దాంతో అప్పుడు మొత్తం అందరూ మీకు శక్తులు స్నానాలంటే అందరూ ఉంటారు దాంతో ఆ వ్యక్తితో కూడా ఈ మహాత్ముడు తెలియదు దాంతో ఈ మహాత్ముడు ఈ సన్యాసిగా ఆ పార్టీ వాళ్ళు తెలుసు ఎగస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే దీని ఫలానా పార్టీ సన్యాసి అని ఎగస్ పార్టీ వాళ్ళు సన్యాసి విరోధం విరోధం అలా మీరు కనుక ఈ విధంగా ఈ రాజకీయ నాయకులతో లావాదేవీలు పెట్టుకోలేదనుకోండి మీకు అన్యంగా అసలు సమానంగా ఉంటారు విధంగా ఉంటారు అలాగే ఆర్థిక వ్యవహారాల్లో మీరు చూడాలనుకోండి శత్రువులు ఆ శత్రువులు మీకు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం బడీ గారిని చెప్తారు ఈ బడీ గారి మీద అవసర బడీ గారిని కొట్టుకోలేదనుకోండి దాంట్లో కొంత పాపం లేదు మహాశనో మహాపాత్మ కామన పెరిగే కొలది మహాలు పెంచారు ఈ తత్వాన్ని ఎలా మొదలుపెట్టించుకుంటూ ఇప్పుడు మీరు చూడండి తండ్రితో కొడుకు వెళ్ళి ఆస్తి కోసం చదివారు ఎందుకంటే ఎందుకు చదివాలి ప్రశ్న అనాశయం సరే మీరు గదరాలేప్పుడు నేను పూట పూటే చేస్తున్నాను రెండో నాకు తిండి లేదు నాన్నగారు ఇవ్వాల్సిన దగ్గర అన్యాయం ఇచ్చేస్తున్నారు నా ముందు నాకు అడిగితే తప్పు లేదు వీళ్ళు అదే వీళ్ళు అన్నీ ఉంటారు ఏదో సపోజ్ తండ్రి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు చేయడం తీసుకెళ్ళి బీసీఎల్లో ఎక్కడో పరిస్థితి కోసం ఏం చేస్తాం తప్పు ఇక్కడ దానికోసం ఆయన బుద్ధి ఆయన ద్వారా ఈ రకంగా మహాజనం మహాపాత్మ ఆ రకం వీళ్ళు వీళ్ళు ఎన్నడూ కాదు వీళ్ళు ఆయన లేదు వీళ్ళు లేదు అది ఎవరితో పోతుంది ఎవరో దాన్ని కాగలరు ఎవరో దానికి దానికి రాష్ట్రంలో ఎవరో వస్తుంది వాడు దాన్ని ఎప్పుడో ఏ పార్టీలోనో అలాగైతే ఏదో దూరం అనేది ఊళ్ళో అంత పొందుతుంది అది ఎవరో ఇంకొకటి చేస్తే కాదు కానీ ఆ డబ్బులు పరిరక్షించడం కోసం వీళ్ళిద్దరూ ఒకరితో అంటే ఆ కామన అనేది కృష్ణ అనే మహత్వం నిర్వహిస్తే ఎంతటి పాపమైనా తెలుస్తుంది మహాశనో మహాపాత్మ కాబట్టి మనకి శక్తి మన హృదయంలో ఉండే కామనే ఇది మనం తెలుసుకోవాలి బయట ఉండదు కామం శక్తి మన హృదయంలో ఉండే కామనే మనకి శక్తి కామే ప్రేమిత పాపం కరోతి కామాన్ని చేసిన పాపాన్ని చేస్తాడు అంచేతనే మహాకలన దేర్కో మహాపాత్మ కామం ఎక్కువ ఇవ్వగలది కమనానికి జనరల్ దిశ ఇవ్వాలి ప్రశ్న కామం ఎక్కువ ఇవ్వగలది పాపాలు కూడా ఎక్కువగా అవుతాయి సో బిజినెస్ కూడా చేసేప్పుడు కూడా మనం బిజినెస్ పాపాచరణ లేకుండా తక్కువ నష్టం అత విద్యేనం కామం కాబట్టి సంసారంలో మనకి చెప్పుకోలేదు అంటే కామం ఏమీ ఇక్కడ స్లోకం లేదు నేను జలగంలో వెళ్తూ నేను ఇంటిలో ఈ స్లో అంటే వాళ్ళ దగ్గర రూపాయలు లేదు ఏక శాతం నాకు వంద రూపాయలు కావాలని వాళ్ళు కోరిక అది కోరిక ఏంటంటే నాకు వంద రూపాయలు కావాలి రిక్ష పొద్దున్నే రిక్షా పెట్టుకుంటే తీసేసుకుంటారు ఎద్దు మంది కోరిక నాకు వంద రూపాయలు కావాలి చేయాలి నేను వంద రూపాయలు సంపాదించాలి అని కోరుకుంటాను వంద ఉన్నవారు వేలు కావాలనుకుంటున్నారు లక్షం సహస్రాధిక ఏం చేస్తున్నారు లక్ష కావాలని కోరుకుంటారు లక్షేకాలతాం లక్షలు ఉన్నాయి కనుక దానికి ఎంపీ అవ్వాలనుకుంటున్నారు అంటే రాజ్యాధికారం స్థితి పాలన అప్పట్లో స్థితి పాలన ఇప్పుడు ఎంపీ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలి అనుకుంటున్నారు ఇంకా డబ్బు పవర్ కావాలి ఈ డబ్బుతో పవర్ ఎందుకంటే ఈ డబ్బును సంరక్షించడం కోసం పవర్ అంటే డబ్బు కూడా భద్రం వస్తుంది కొంచెం తెలుసుకొస్తుంది ఎవరో ఉన్నారు దేశంలో డెమోక్రసీ జరిగిపోయిన అందరూ ఒకటి చైతన్యం తెలియదు నేను ఆ దేశంలో డెమోక్రసీ చైతన్యం కాదండి డెమోక్రసీ ఎవరు చైతన్యం డెమోక్రసీ చైతన్యం కాదు ఈ పార్టీ వారైనా ఆ పార్టీ మేజర్ పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్ ఏ పార్టీ వారైనా ఎలాగో అలాగా నిర్దేశి డబ్బు సంపాదించుకోవాలి అది చైతన్యం నేను మా వాళ్ళు అధికారాన్ని మా సొంతాన్ని వాడుకోవాలి అది ఎలాగో అధికారాన్ని చేపించుకోవాలి మీన్స్ ఫెయిల్ ఆర్ ఫాల్ గదన్న ఎలాగో ఆ రికార్డు చేయించుకుంటారు ఏం చేసిన వాడైనా అంటే కాంగ్రెస్ వాడైనా అంటే ఇంకే రీజన్ వాళ్ళని చెప్తున్నాం అది చైతన్యం అని డెమోక్రసీ చైతన్యం అంటే ఎలక్షన్స్ క్లియర్ గా జరగాలి ఓటు హక్కును అందరూ నియోగించుకోవాలి ఓటు హక్కును దుర్వినియోగం చేయాలి తర్వాత ఏమో మద్య మాంసాదుల ద్వారా మనం ఓట్లను కొనే ప్రయత్నం చేయకూడదు ఇది చైతన్యం డెమోక్రసీ చైతన్యం అంటే ఇప్పుడు కాదు ఇదో మీ రాదు చాలా పెద్దది ఎనివే లక్ష్యేష స్థితి పాలక మనం ఈనాడు లక్ష్యంలో చూడండి లక్షలు గల వాళ్ళు అధికారం కోసం అభివృద్ధిస్తూ ఉంటారు స్థితి ప్రతిది చక్రేష మినిస్టర్ కావాలి రాజు వాడు చక్రవర్తి కావాలి చక్రేష కుమరింద్రకాం చక్రవర్తి ఈ జగత్తు మినిస్టర్ అయిపోయాడు ప్రెసిడెంట్ అయిపోయాడు ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఏముంటుంది ప్రెసిడెంట్ అయిపోతే ఇంక వాళ్ళకి అంతకంటే హై అయిపోవడము సరే ఇంక ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంద్రమణం కావాలి అంటే పరలోకం మీద ఇంకా ఇహలోకంలో అన్ని పరలోకం ఇంద్రుడికి బ్రహ్మపదవి కావాలని కోరిక అసమానం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చేతులు బ్రహ్మ విష్ణు పదం బ్రహ్మగారి విష్ణు స్థానం కావాలని కోరికారు హరిన స్థానం విష్ణు శివపదం కావాలని కోరికారు ఇది చేయడం రాశారు ఇదే వయసులో రాస్తే బ్రహ్మ హర హరో హరి పదాన్ని అక్కడికే కడతాము అది కరతరం కృష్ణావధికోగత ఆఖరికి కారణం ఏంటంటే కృష్ణ యొక్క అవధిని చేసిన వాడు ఎవరున్నాడు అంటే ఎవరు అని ఎలా పొందవారు ఈ శ్లోకాన్ని ఇక్కడ రాసేవారు ఎక్కడి అదే మన శక్తి సరే మన శక్తి ఇంకోవాలి పరాయి వాళ్ళు కాదు ఆ ఊళ్ళో వాళ్ళు కాదు మన శత్రువు మన హృదయంలో ఉన్న రామణే తన కోపమే తన శత్రువు రామయట దోహ తన శాంతాన్ని అంటే ఇలాంటి పద్యాలు మీరు తర్వాత ఈ శ్లోకం అంటే తర్వాత స్వర్ణానికి వెళ్ళేందుకు అది ఏంటంటే కామన ఉన్నట్లయితే అది మన మన అనుభవాలని ఇంద్రియానుభవములకు మాత్రమే పరిమితం చేసేస్తుంది ఇంద్రియాల ద్వారా లభించే భోగానుభవాలలో అంతే మనకు తెలుస్తాం ఆ కాన్షియస్నెస్ ఆ చైతన్యం యొక్క ఉపరితలంలో ఈ భోగానుభవాలు ఉంటాయి అదే మనకు తెలుస్తూ ఉంటాయి ఆ చైతన్యం లోతులలో పూర్ణ ఆత్మస్వరూపం ఉన్నది దాన్ని మనం అనుభవాన్ని చేసుకోవచ్చు డీపర్ ఎక్స్పీరియన్స్ అని దీని స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ డీపర్ ఎక్స్పీరియన్స్ ప్రతి మానవుడికి దాన్ని వెళ్తారు దాన్ని మీరు ఎంజాయ్ మీరు కంపెనీ చేస్తారు ఆ అవకాశాన్ని లేకుండా ఇది కామను కత్తి చేస్తాయి సరదాన్ని కత్తి చేస్తారు మన కళ్ళకి మన కళ్ళకి మనమే ఇలాగా సరదాలు సృష్టించాలి ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ వీటికి ఏం చేస్తారంటే దిక్కుని అవసరమైన దానికి పెంచి దాని స్థానానికి కళ్ళకి ఏం చేస్తుంటారు ఎవరిద్దరు ఒక రెండు లేదు డాక్టర్కి వెళ్ళి రాష్ట్రానికి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు అంటే ఆయన చెప్పాడు చక్కగా ఒక గుండెలో ఒక దేని ఇచ్చి చక్కగా ఈ గుండెలో వెనక్కి అలాగే అలాగే వేసుకుంటాం అలా అడుగుతుంటాం ఒక ఒక నెల చేసి వేదాంతాలు ఎక్కొస్తున్నాను న్యూయార్క్ నుంచి మంచిగా చదువుతున్నాను అంటే గుర్తించుతాను ఎక్కడ ఉద్యోగం చేస్తుంది మనకు తెలుసు ఎవరో ఎవరో ఎవరో తీసుకు ఆయన నేను చాలా బలం చేస్తూ ఉంటాను జ్ఞానం మీద సరే ఇంటర్వ్యూ వాళ్ళు ఇస్తే సరే రామాన్నాను వచ్చింది ఆ అమ్మాయి మనిషి ముఖంలో చూసి మాట్లాడాలంటే రెండు కలపడం రక్తం ఉంటే పోలేదు కదా అయితే రెండో కళ్ళు ఎలా వస్తుందంటే ఈ నింగుడు రెండో కళ్ళు వినిపిస్తూ ఉంటాయి కదా అలా వినిపిస్తూ ఉంటే ఇలా మళ్ళీ తెలుసుకుంటాను మళ్ళీ మాట్లాడుతుందో మళ్ళీ తెలుసుకుంటాను మళ్ళీ తెలుస్తుందో మనం నేను దగ్గర ఒక వ్యవస్థ <laughs> అలాగే రెండే జీవితాలు ఉండాలి ఇలా అనుకుంటాము మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఓటర్లు మళ్ళీ ఇలా అనుకుంటూ అలా కాదు ఇలా వ్యవస్థ చేస్తూ అది వెనక్కి స్థిరంగా ఉండి వ్యవస్థను చేసుకుంటే మనం మాట్లాడడానికి ఏదో ఫ్యాక్టరీ ఏదో నాకు అర్థం కాదు ఆ ఫ్యాక్టరీ ఎదుగుతుంది అలా ఉంటాయో ఫ్యాక్టరీ అన్ని కంఫర్టబుల్ గా నోటు కొడుకోవడం ఫ్యాక్టరీ ఏమో చాలా ఉద్యోగాల పరిస్థితి సో ఈ విధంగా ఒక పరద మన కళ అంటే ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది ఓవర్ వన్ ఫోర్ ఐదు అనే ఒక ఇడియం ఊళ్ళు సిగ్గులు ఊళ్ళు అంటే తన కంటికి పరదా తానే వేసేసుకోవాలి అంటే తన తనని తానే మోసం చేసేస్తాం తనకు తానే అన్యాయం చేసేస్తాం మనం విద్యార్థి గది ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి స్వామికి ముఖంలో చూసి మాట్లాడడానికి లేకుండా అయిపోతుంది కంప్లైంట్ చేస్తే ఎవరిని కంప్లైంట్ చేయాలి తనలో కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే తనే తన దిక్కుని ఒక స్థిరంగా స్థిరంగా అతిపెట్టుకుంటే సమస్య అలాగే మనమే ఈ నల్లగా తప్పి వేసేటువంటి తెరాలంటే ఆ కామనని అదుపులో పెట్టుకుని ఇంటికి కోరుతూ ఏ కోరుతూ ఉండకూడదు అసలు కోరిక సో కోరిక లేకుండా ఎలాగైనా ఎలా ఉందంటే నేను ఏం చెప్పాను అదొక అదొక స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ దాన్ని మనం అనుభవం చేసుకోవాలి ఏ కోరిక పెట్టుకో సో కోరిక పెట్టుకున్నాం అనుకోండి ఒక యంగ్ లేడీ నా దగ్గరికి అని తీసుకెళ్ళాను తనకి ప్రెగ్నెన్సీ ప్రసవం అన్ని సిద్ధంగా అవుతాయని ఆశీర్వదించుకున్నాను చాలా టెన్షన్గా అంటే నేను అమ్మా మీరు అలా భయపెట్టుకోకూడదు అసలు ఏ రకమైన కోరికలు పెట్టుకోవచ్చు వ్యాపార ప్రెగ్నెన్సీ కనుక మీరు ఏ కోరికలు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఉన్నది అమెరికా హయ్యెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు అన్ని భాగ్యం అంతా ఉంది ఏ లోపం లేదు beyond the best possible situation. As a pregnant woman, nobody can be better than what you are, better placed than you are. కాబట్టి ఇంకా అసలు దాని గురించి ఏ కోరిక పెట్టలేదు let happen let go and let be ఇది ఇది ఒక సామెత let go and let God విన్నారైతే లెట్ గో లెట్ గాడ్ అంటే కొంత అర్థం ఏంటంటే లెట్ గో అంటే నేను పట్టుకోవడం మానేస్తాను లెట్ గాడ్ అంటే ఈశ్వరుడు తెలియచేస్తారు అని అలాంటి అర్థం నేను అమెరికాలో వాడతాను లెట్ గో లెట్ గాడ్ అంటే కాలేదా నేను మ్యానిపులేట్ చేసిన కానీ ఎందుకు చేస్తే ఈశ్వరుడు ఎందుకు అభిప్రాయం అయ్యి ఆ సలహా లెట్ గో లెట్ గాడ్ ఇది ఎందుకంటే ఇది ఏమైపోతుందో అని అలా ప్రసెస్ ప్రెగ్నెన్సీ అని చేస్తాను ప్రసెస్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వైద్యుడు దిశీస్ ప్రసక్తి అంటే దానికి ఏదో కథ మా వంశంలో ఇంతవరకు మా అన్నదమ్ముల ఎవరికి కూడా పిల్లలైంది మొట్టమొదటి నలుగురు వందలలో ఇది మొదటి సంతానం అంటే ప్రసక్తి అదే దిశీస్ ప్రాబ్లం దానికి ఈ డోంట్ యూస్ అలాంటి పేరు చెప్పండి ఎందుకు pregnancy even an animal pregnancy all pregnancies అది ఇస్తున్నంత ఆ సృష్టి కార్యం అది భిన్నం అది చాలా పవిత్రమైనది వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ ప్రశ్న ఎందుకంటే కాబట్టి ఒక పర్టికులర్ ప్రెగ్నెన్సీ ప్రెషర్ ప్రెగ్నెన్సీ వాళ్ళు స్థితికి కొంత అమ్మాయి చాలా భయపడుతూ ఉంటుంది స్థితిలో వాళ్ళు బాగా భయపడుతుంటారు అన్ని రోజుల్లో ఉంటుంది అదే కంపెనీలో ఏ సౌకర్యం లేని ప్రెగ్నెన్సీ వాళ్ళే అనుకోవాలి కాబట్టి కామం లేని లేకుండా ఉన్న మన హాయిగా ఉంది మీకు అన్ని కష్టంగా అవుతాయి ఇది ఫ్రీ ఫ్రమ్ ద ఫియర్ ఎందుకంటే ఫియర్ ఎందుకు వస్తుందంటే కామన్ ఎందుకు కాబట్టి చాలా కష్టం మన కామన్ కూడా చాలా మీనింగ్ వస్తుంది ఏది అర్థం ఒక ఒక ఇంటికి వెంటనే వెళ్ళాలి వెళ్తే పెద్ద నాలుగు తిరిగి నమస్కారం స్వామికి ఆశీర్వదించారు ఆశీర్వదించారు అతిరిత దోషం ఉంది దానికి కాబట్టి కొడుకు పుట్టాలని నాకు నేను చదువుతున్నాను అమ్మాయి లోపలికి వెళ్తాను అప్పుడు చెప్పాను అదేమైనా అలా వెళ్తారు already pregnant six months seven months pregnant already gender expect how expect మీరు ఏం లేదు అంటే నేను బ్లడ్ చేస్తే జెండర్ మారిపోతున్నా ఏమైంది అభిప్రాయం వరి అలా అలాగంటే అభివృద్ధి ఎప్పుడు ఉన్నది సింధుయాగనే ఉంటుంది హిందుతాన్ని ఆశీర్వచనం మనకి వల్ల అధికారం తప్పు కదా అది పరమేశ్వరుడు ఏ సంకల్పించారో మనం తెలియదు తెలియకుండా మన అహంకారాన్ని మనం జోడించడం ఇది శుభం కూడా అంతేగాని ఇంకా అలాగే కాబట్టి అలాంటి కోరుకుంటే ఐదో డిగ్రీ డిజైన్ ఎందుకంటే అమ్మాయి గుర్తుంది అనుకోండి ఆయన మహాపక్షాన్ని గురించిన పాపం అవసరం తెలిసింది ఒకరికి మనోడు పుట్టలేదు మనోరాలు ఎందుకంటే ఆ దుఃఖానికి ఏమైనా అర్థం ఆ దుఃఖాన్ని ఎవరికి కేవలం విధిస్తే ఎవరికి చేయడం చెప్తాను ఆయన ఏదో పెడతాను ఏదో నాకు వాస్తు మనోరం పెట్టాడు ఏదో అంటాడు అసలు వీడి అసలు శత్రువు వీడి హృదయంలో ఉండే కామం ఈశ్వరుని యొక్క స్థితి ఆ ప్రవాహాన్ని యాక్సెప్ట్ చేయడం చేతకాకపోతేనే మనకి కామన్ కాబట్టి నో పర్టికులర్ డిజైర్ ఉండకూడదు జనరల్ డిజైర్ చేయకూడదు అది అది కూడా అవసరం అది మాత్రం ఇప్పుడు నాకు నాకు నేను ఆరోగ్యంగా ఉండాలని కామన్ ఉందనుకోండి దాని అర్థం వీడికి రోగం వస్తుందనే భయం ఉంది లేకపోతే కామన్ ఉంటుంది కామనా భయం కలుగుతుంది లేకపోతే అట్లా కామన కామన లేకపోతే ఎప్పుడైనా ఈ డేటా తెలియదు చూసారా ఇక్కడ మొత్తం అక్కడ ఉంటాయి తెలియదు మీకు దానికి ఆలోచించారు హనుమంతులు విస్మరిస్తారు ఈ ముందర దానికి లేకుంటారు నెలలో మార్కెట్ కోసం దాని ఇంకో ఇంకో కరెక్ట్ ఇంకో దానికి ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే అది నిత్యమానంటే పే చేయాలి వీరకపోతే ఆడుతుంటే పేమెంట్ చేయాలి కౌంట్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి సపోజ్ కౌంట్ అంటే ఉన్న మార్కులన్నీ కౌంట్ చేయడం హండ్రెడ్ రూపీస్ కౌంట్ అయితే అది ముట్టుకుంటే కౌంట్ చేయాలి వంద రూపాయలు ముట్టుకుంటే నెగ్గితే ఐదు వందలు సంపాదించచ్చు ఓడిపోతే వంద పోతుంది ఇది వంద పోతుందేమో అది పోతుంది కదా ఇది తన పక్షాన్ని ఇప్పుడు ఆరు వారంతో ఉంటారు ఆరుగురు రెండు వారంతో ఉంటారు ప్రతి వారు ఇదే ప్రార్థన చేస్తారు నా అర్థం లేదండి ఆ ప్రార్థన వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా జీవితాన్ని ఒక ధీరంగా జీవితంలో మన జీవితం ఇది పేకాడన్నది దృష్టాంతం మన జీవితం ఎందుకంటే బెటర్ ఏ నా ప్రతి యాక్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి కామనలు ఏదేదో కామనలు అర్థం పక్షం లేదు కామన్ హాయిగా బతుకుండా భోజనం చేసుకుంటూ ఏదో కామనలు ప్రవేశిస్తూ ఉంటాయి సో ఈ కామనలు వల్ల పాప కర్మాలు తప్పకుండా చేస్తారు అంటే ధర్మబద్ధమైన పని చేసినా కూడా సంసారంలో బంధించే కన్నా తర్వాత సంసారాలు పాపం పడవచ్చు ఏవో కర్మలు చేస్తున్నాం కామ్యకర్మలు చేస్తున్నాం ఈ కామ్యకర్మలు చేయటం పెట్టుకోవచ్చు ఇది కామ్యకర్మ కోసం పెట్టుకుంటాం కామ్యకర్మ కోసం ఏదో కొన్ని సందర్భాల్లో సమస్య మనుషులకు ఇబ్బంది కలుగుతుంది ఏదో జనాలు కానీ అందరినీ కూడా కష్టపెట్టి కామ్యకర్మ కాబట్టి దాంట్లో చూడటానికి దేవుని ఉద్దేశం చూడలాగా అనిపిస్తుంది దాంట్లో కూడా మీకు ఏదో దోషం దాగి సన్వారం దాగి భూమైన వాళ్ళు ఏదో దోషం కాబట్టి రేపు పొద్దున ఆ చేసిన పుణ్యానికి పుణ్య ఫలం వస్తుంది పాపాలకు పాపఫలం రెండూ వస్తుంది కాబట్టి కామన లేకుండా ఉండటం అతో బుద్ధి సంసారే వైద్యం కాబట్టి తెలుసుకో నువ్వు ఏ కోరికను పరిస్థితి చేసినా ఏమిటి నీ కోరికలనే దాన్ని భక్తి చేసే ఉంటాయి అట్ ఆల్ టైమ్ అది నీకు తప్పనిసరిగా దుఃఖాన్ని ఇచ్చి తీరుతుంది ఏ కోరికైనా నో ఎక్స్పెక్ట్ భక్తి ఏది నీ ల్యాండ్ నీ ప్రభులు నువ్వేది అదే ఒక వీలు కొంచెం ముందు వెనకాలి మనిషి యొక్క చెడ్డ కోరిక అని మీరు అన్నారా నేనంటాను ఇంకా వద్దు చెడ్డ కోరిక ఎలా దుఃఖం అని మీకు తెలుస్తుంది మంచి కోరిక కూడా దుఃఖంలో అల్టిమేట్లీ దుఃఖం కాబట్టి కోరిక లేకుండా ఉండటము ఈ మాట మీరు ఒక యూనివర్సిటీ స్టూడెంట్ చెప్పారనుకోండి అది వాడికి మొత్తం దాన్ని వాడు ఆకలింపు చేసుకునేంత ఆ నిత్యుద్ధి వదిలింది నిత్యుద్ధి అంటే బ్రహ్మచారి వేరే ఆ పరిస్థితి లేదు ఆ నిర్దేశం కాబట్టి అక్కడ చెప్పారు ప్రారంభిస్తాం తన యోగాంశంగా ఉంది అని అది ఇక్కడ మీరేంటి పెద్దల దగ్గర ప్రారంభించినట్టు ఉన్నట్టుగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మన శత్రువు కాముడే కాముడే మన శత్రువు కాముడు గ్రహించాలి so freedom from fear freedom ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఇది ఆత్మానందాన్ని ప్రకటించే ఉపాయం మంచిది యథావిషో మలేనగా దేనావృతో గర్భ తథా కామనయే శత్రువు అనేదాన్ని కొన్ని దృష్టాంతాల ద్వారా చెప్తున్నారు అని శంకరులు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కథం దృష్టాంతై కథం వైద్యం కామన వైద్యం నాకు పిజ్జా తినాలి అని కోరుతుంది ఇప్పుడు ఆ కోరిక నాకు శత్రువా అంటే అవును శత్రువు ఎలా అవుతుంది పిజ్జా తినాలని కోరుకుంటే ఏం చేస్తాం ఫోన్ లేదు మనం పిజ్జా తీసుకుంటాం కోరుకుంటాం అది తింటే చాలా బాగుంటుంది హాయిగా ఇంక శత్రువు ఏముంది ఉండవు కథం లేదు ఎందుకంటే కామలు కలిగినప్పుడు చక్కటి అనుభవాలు ఫాలో అవుతున్నాయి ఎక్స్పీరియన్స్ ముందు ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి ఎంత వైరంగా కథం లేదు అని అని ప్రశ్న దాన్ని సమాధానం దృష్టాంత ఇది ప్రత్యాలయది ఓ మాట చెప్తే మీరు అర్థం చేసుకోండి వారికి కొట్టి పోస్తే ఏమైనా బుర్రగట్టిదే అందుకోసం ప్రత్యాలయది అంటే నమ్మ నమ్మిట్లా చేస్తున్నాడు ప్రత్యేక అంటే విశ్వాసం ఆ చెప్పిన మాట ఏంటో శ్రద్ధ కలిగేట్లా చేస్తున్నాడు శ్రీకృష్ణుడు మీకు ఏదైనా మాట చెప్తే దాని శ్రద్ధ రాగలుగుతుంది కామనయే శత్రువు అని నేను చెప్పేసి మీరు మీరేమో మనం ముందుకెళ్ళిపోయారనుకోండి నేను అన్నాను మీరు విన్నా ఆ మాట ఏంటి అంత శ్రద్ధ కలదు ఆ మాటలో శ్రద్ధ కలగాలంటే ఇది ఇది అనేది ఇది అనేక దృష్టాంతాలను అలా కోపంలో చెప్పేసి దాన్ని బాగా విధంగా ప్రతిపాదన చేసేస్తే అప్పుడు నేను వివేకాలు చెప్పిందని అనిపిస్తుంది కాబట్టి దాని మీద ఆ రకమైన శ్రద్ధ కలగాలి అంటే ఏదో పురాణ కాలక్షేపం లాగా ఉండదు పురాణ కాలక్షేపం అంటే ఏదో ఒకసారి అన్నాం రామాయణ క్షేత్రం శివుని కూడా కాముడు బాధించారు ఎందుకంటే శివుని కలగలించారు ఓకే నెక్స్ట్ అంటే తర్వాత కథ చేసుకోవాలి దాంట్లో మనం నేర్చుకునేది లేదు వాడు బోధించింది అలా కాదు ఇది ముఖ్యంగా మనస్సుకి సంబంధించిన పాఠం ఎప్పుడు కూడా అనేక దృష్టాంతాలతో బోధించాల్సిన అవసరం కనపడుతుంది ఎందుకంటే మనస్సులో వివేకం ప్రవేశించడం చాలా కష్టం మనసులో వాసనలు భోగ వాసనలు నిండా ఫిక్స్ వాటిని అన్నింటినీ అధిగమించి మనస్సులో ఒక సత్యాన్ని ప్రవేశపెట్టడానికి చాలా కష్టపడాల్సి అందుకోసం శ్రీకృష్ణుడు ఒకే శ్లోకంలో మూడు దృష్టాంతాలను చెప్పి ఆయన బోధిస్తున్నాడు అసలు ఇది ప్రత్యాలయతే అర్థం అనేక దృష్టాంతాలు మనం స్వీకరించడం ఎందుకంటే ఆ విషయాన్ని చెప్తున్న విషయాన్ని తాను తెలుసుకోగలుగుతారు అని భూమి ఇప్పుడు చూడండి పొగ ఉంటుంది ఈ పొగ ఏం చేస్తుందంటే నంది నుంచి పుట్టింది అగ్నిహోత్రం నుంచి పుట్టి అగ్ని నుంచి పుట్టి ఆ అగ్నినే కత్తి వేస్తుంది అలాగే హృదయం నుంచి పుడుతుంది కామన ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుణ్ణి కత్తి వేస్తుంది చాలా వేస్తుంది నేనే ఆంధ్రీయతే ఇప్పుడు మీకు ఎందుకంటే వస్తుంది సూర్యుడు మండుగా ఉంటాడు పోగొస్తుందా కదా ఎందుకని సూర్యుడు మండితే పొడిగట్టుడు మండినట్టు పడికట్టే మండినట్టు కాదు పడికట్టే మండిందనుకోండి గోల్డ్ పోగొస్తుంది అక్కడ గోలు అక్కడ నుంచి వస్తుంది పోలేదు సూర్యుడు సూర్యుడు లేకపోతుంది మన దగ్గర అంటే సూర్యుడు దృష్టాంతంలో అసలు పౌరాలేదు ఉండదాన్ని దాని దృష్టాంతం మన దగ్గర కూడా చక్కటి ఇంధనము అంటే కట్టే పొడికట్టే అయితే భగభగ మండుతుంది కోపం ఉండదు దీనికి ఉండదు కత్తి వేసి అంత పొగ ఉండదు పొగ ఉండాలంటే అది దరికత్తెలైతేనే పొగ సో కామనలే హృదయము పొడి కట్టేదండి కామనలతో నిండిన హృదయము దరి కట్టేదండి దరికట్టే మంటకి ఎలాగైతే భోగొచ్చి ఆత్మతత్వ ఇవన్నీనే కత్తి చేస్తుందో అలాగే కామనలతో నిండిన హృదయం నుంచి పొగొచ్చేసి కామనము రజోగుణము రజస్సుంటే భూ ఈ ఫోకస్ అసలు ఆత్మరూపంగా ఉండేటువంటి పరమేశ్వరుని కనపడకుండా బాగా కట్టేసినట్టు అయిపోతుంది ఫోకస్ చేసిందంటే ఇంకేమీ చూడడానికి దీనే నామేదే వరణీయో అర్థం యథాదృష్ట్యో అర్థం అవుతుంది అర్థంలో మన ముఖాన్ని మనం చక్కటి కానీ అర్థం మీద మురికి పట్టేసింది చాలా మట్టి అంత కూడా పట్టేసింది ఆ దమ్మును నిలబడతా అద్దం తెలుస్తూ ఉంటుంది అద్దము నిలబడతా కానీ ముఖం తీసుకోవడానికి ఒకవేళ ఏదైనా ఒకసారి కనపడ్డా అది డిస్టార్ట్ అయిపోయి ముఖం ఏది జెండా ఎక్కడ ఉందో బాగా అలాగా ఇలాగో అలా కనపడుతుంది తప్పిస్తే డిస్టార్ట్ అయిపోయి శుభ్రంగా అసలు కనపడలేదు కాబట్టి ఆ విధంగా అద్దము వంటిది హృదయం ఎవరో కళ అన్నట్టున్నాను కూడా ఈ మాట ఎవరో సినిమా కళ ఎవరో అద్దము వంటిది హృదయం ఆ అద్దం మీద మసిని వంటి వంటిది కామం ఆ హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు హృదయం స్వచ్ఛంగా ఉంటే ఈశ్వరుడు చక్కగా ప్రతిఫలించి మనకు దర్శనం ఇస్తాడు ఈ కామలలో నది పట్టేస్తే ఆత్మరూపుడైన ఈశ్వరుడు కాంపడుతుందని చెప్తాడు యథాదృష్టం యథా ఉద్యోగ ఆవుతో గర్భ ఎందుకో తల్లి గర్భంలో శిశువు ఉంటాడు ఆ శిశువు చుట్టూ ఉద్భవము అంటే జలాయువు అంటే ఒక మాంస మాంసం యొక్క వేస్తను కవర్ చేసేసి దాని లోపల ఈ శిశువు కూర్చుని ఉంటాడు ఆ శిశువు బొద్ధుడై ఉంటాడు స్వేచ్ఛగా ఉంటాడు ఆ మాంస వేస్తన చర్మ అని అది పెరుగుతా బొద్ధుడు చేస్తుంది కదలిక లేకుండా అలాగే వీడు కామనల బంధంలో పడిపోయారంటే అలా ఫిక్స్ అయిపోయారు ఇద్దరు కదలడానికి అదైతే కదలలేదు ఫిక్స్ సో కామనలు అలా అలా వ్యవసాయంలో వాడు పూర్తిగా నిలిగిపోయారంటే వాడు ఏదో మంచిగా చేయాలని అనుకుంటాడు కానీ చేయాలి ఒక వేరుగా దానం ఇవ్వాలనుకుంటాడు కానీ దాని ఇచ్చినట్లయితే భార్య ఉంటుంది కోరిగా ఉంటారు కోరగా ఉంటారు మనవాళ్ళు తప్పవుతుందని ఇలా ఏవో గల్లి పెట్టేసి అలా నేను ఏదో ఇంటి కృష్ణాంతం ఏదో చెప్పాను సంథింగ్ సిమిలర్ లోకంలో చాలా మంది అలా ఉంటారు నాకు చాలా మంది చదువుతూ ఉంటారు మనకి మనకి చదివేసుకోవాలనేది అనేది కుదరట్లేదు మీకు ఇది చెప్పిన నాకు అర్థమైందాను కలవాలంటే విధంగా లేదా ఇంతవరకు జీవితంలో చేస్తున్నది డిగ్రీ చేశారా కుదరడం అనేది చేశారా పెళ్లి చేసుకోవాలని కుదరలేదు మానేశారా పిల్లల్ని కనాలని కుదరలేదు మానేశారా ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదా పిల్లలు చేస్తున్నాము పెద్దవాళ్ళు చేస్తున్నాము డబ్బులు సంపాదిస్తున్నాం ఇది చేస్తున్నాం ఆస్తులు డబ్బులు నిక్షిత పడుతూ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంకో చేస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్ దేవాలు చూపిస్తాం లేదా పెద్ద మానేస్తున్నాం ఇదివరకు చెప్తూనే ఉన్నాడు దివాలా దివాలా అడుగుతూనే ఉన్నాడు డబ్బు వచ్చినప్పుడు పొంగిపోతున్నాడు డబ్బు పొంగిపోతున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ భగవద్గీత చదువుకోవడానికి టైం లేదు రిటైర్ అయ్యాక అభిగా రిటైర్ అయ్యాక టైం ఉంటుందా అంటే ఆ రిటైర్ అయిన తర్వాత ఇతగాడు చేసే పనులు అన్ని ఉంటాయి ఏదో he has to become something he has to achieve something ఏదో చేయాలి ఏదో ఎక్సీవ్ చేస్తూ ఉంటుంది లోకానికి సంబంధించింది అటువంటి వ్యక్తి వాడు ఆ దానితో బంధ ఉండేన ఆవృత ఆ సంసారము అనేటువంటి ఆ కవలు వాడిని అలా కట్టేసింది శిశువుక ఇలా అక్కడ ఇలాగ మంచిగా చేస్తూ ఉంటాయి ఇదన్నా మేము తీసుకోలేదు మీరు కూడా అలాగే కామనలకి బద్ధుడైపోయి బతుకుతాడు అని ఇంకో అనేక దృష్టాంతం అంటే ఈ దృష్టాంతాల్లో ఇప్పుడు కొంచెం చిన్న తేడా ఉంటుంది ఇప్పుడు పొగ దృష్టాంతం ఉందనుకోండి పొగ అవుట్ సైడ్ ఉంది అవుట్ సైడ్ పొగ దృష్టాంతం చెప్తాం ఇన్సైడ్ ఇది అర్థం దృష్టాంతం చెప్తాం టోటల్ గా కవర్ చేసేయడానికి గర్భ దృష్టాంతం అంతగా దేవుడు ఉన్నాడు అసలు ఉన్నది దేవుడే ఈశ్వరుడే జగద్రూపంగా ఉన్నాడు కానీ పొగ పొగమంతు పట్టేస్తే ఎలా అయితే వస్తువు అక్కడ ముందుకు అందుకే వేస్తాం అదేవిధంగా మనకి దేవుడు కనబడతాడు దేవుడు కనబడి మనమే లేదు అసలు దేవుడి కోసం పెద్ద అన్వేషణ ఏ ప్రేమంటే ఇది అని చేస్తూ ఉంటాం దేవుడు దర్శనం చేస్తున్నాడు వీడు వీళ్ళు కాలుతున్న దేవుడు ఉన్నాడు వీళ్ళు నెచ్చిన దేవుడు ఉన్నాడు అంతటా దేవుడు ఉన్నదే దేవుడు దేవుడు తప్ప ఇంకా ఏమీ లేదు కానీ వీళ్ళు దేవుడు కనపడ అంటే పొగ ఆలోచించింది ఆవరించింది బాహ్యమునందుండే ఈశ్వరుడు కనపడకుండగా కనపడకుండా బాహ్యమునందర కామములు ఖర్చు చేస్తున్నాడు ఎందుకంటే ఎందుకంటే కామలను గల వారికి కామరూపాలే కనపడతాయి సత్యాలు కనపడతాయి ఎందుకంటే మీరు వారిని కామిస్తూ ఉంటారు ఇది నాకు కావాలి అది నాకు కావాలి అని కామిస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కావాలని ఎవరు అనుకుంటాడో తెలిసినా కారు అనేది ఒక సత్య వస్తువు అని అనుకునేవారు కారు కావాలని వాళ్ళు సన్యాసైనా గృహస్థైనా సన్యాస అనుకుంటాడు కారు కావాలని అది సత్య వస్తువు అని వాడు అనుకుంటాడు ఒక సన్యాసం ఉన్నాడు ఆయనకి నామరూపంలో నిత్యాన్ని ఐడియా లేదు ఇంకేదో కర్ణాటకగా విన్నాడే కానీ నామరూపంలో నిత్యాన్ని ఐడియా లేదు అంటే నా కారు ఉంటే బాగుండు అనే కోరిక ఆయనకి ఇంకో సన్యాసం ఉన్నాడు ఈ పొద్దున్న వేస్తే నామరూపాలు నిత్యం నామరూపాలు నిత్యం నామరూపాలు నిత్యం కాల మీద అనేది లేదండి దృష్టాంతం కల్లా కాలమే లేదు లేదండి కాలేదు అక్కడ ఉంది కదండి అక్కడ ఉన్నది ఏదో చెప్పచ్చు నాలుగు చక్రాలు ఉన్నాయి ఒక ప్లాట్ఫామ్ ఉంది ఒక డోమ్ ఉంది ఒక ఇంజన్ ఉంది మీ కాల ఎక్కడ చూపించారు దృష్టాంతం పైగా అవయవ సముదాయం కంటే భిన్నంగా అవయవి వేరే లేదు అని బౌద్ధులు వేదాంతులు చెప్తారు కార్తీకులు అవయం వేరే ఉందని చెప్తారు కార్తీకులు చెప్పి తప్పు అని కూడా చెప్తూ ఉంటారు వీడికి కాలు రూపాలను కోరి కాదు ఇది ఎందుకంటే వీడికి తెల్లవారు వేస్తే కాలు విఖ్యానంతో ఉంటాడు నేను పెద్ద రాజీ కూడా పోయాను అన్ని వాటి మరి కాలు రూపాలను కోరుకు అది దాంతో జగత్తు సత్యత్వ భావన ఉంటే మీద జగత్తులో ఉండే పదార్థం మీద కామని అది నిత్యాత్మ భావన నామరూపములు దాంతో భావం ఏదో అది మిథ్య అనే భావన ఉంటే వాడు కోరుకుంటుంది ఒక అమ్మగారు ఉన్నారు స్వామికి మీకు రోజు గులాబీ పువ్వు నేను అక్కడ చెప్తూ ఉంటాను నేను ఉద్యమం అలాంటి ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి పంపిస్తాను అక్కడ అక్కడే ఉన్నాయని నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే అదే స్వామికి ఇది అమెరికా అమెరికాలో ఈ స్థితి సెన్సెక్లో అంతా ఆదికాలంలో సంబంధించుకునే ఉన్నారు అలాగే ఉండాలి ఈ స్థితిగానే ఉండాలి అదే సంది దేవాలయానికి చాలా బాగుంటుంది అదే అలాగే ఉంటుంది ఇప్పుడు చాలా బాగుంటుంది ఈ దేవాలయానికి దానికి చాలా బాగుంది ఇలా కాబట్టి అక్కడ ఉన్నది తిరిగేసి అక్కడ అంటే ఈ స్వామీజీ ఎక్కడ అక్కడ కళాకోసం లేదు సో కాబట్టి మీకు నామరూప బుద్ధి ఉంటే ఎవరు కృష్ణ తెలుసిన నేను వచ్చేటప్పుడు అక్కడ ఒక వారికి ఉండాలి అక్కడ ఒక శిల్పం ఉండాలి అక్కడ ఒక చక్కటి ఆ పేరు ఉండాలి ఇంటి పని ఏమీ అలాగే మనకి ఈ గోడ ఫోటో చూసి ఈ గోడ ఫోటో నేను ఒక్కటి కూడా నేను కాదు చూస్తున్నాను తర్వాత నేను ఎవరైనా నన్ను దర్శనంలో వచ్చి గోడ ఫోటో బాగుందంటే నేను దర్శన ఫోటో తప్పకుండా తీసుకెళ్ళాలని చెప్తాను వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకెళ్తాం అంటే ఇది వ్యాపార లోపలతో అనేది అనవసరం అవుతుంది సో గోడ ఫోటో ఉండాలని లేదు ఫోటో ఉంటే మనస్సుకి చక్కగా శ్రీకృష్ణుని ఫోటో పెట్టుకుంటారు కృష్ణుని గుర్తుకొస్తుంది దేవుడు గుర్తుకొస్తుంది అటువంటి ఏదో ఉండదు లేకపోతే లేకపోతే అంతేకాదు దాని నుంచి ఏవో ఆప్షన్స్కి వస్తుంది ఎవరి ఫోటో ఆ ఫోటో వాడేమో ఆప్షన్ నేను ఆప్షన్లో పాల్గొన్నాను పాల్గొన్నాను రెండు రోజులు సోపిది మనహాసంలో ఉంది ఒకసారి ఏమైనా సోపిది చూడాలన్నా మనం ఒకసారి పాల్గొన్నాం చూసొచ్చాను ఐదు ఒకసారి టూరిస్ట్ లైన్ లో ఎక్కడో మనం ఒకసారి ప్రయాణం చేసినప్పుడు వాడు ఆప్షన్ చేసుకుంటే ఏదైనా చూసుకుంటే అదే ఓ పేరు నమ్ముతూ ఉంది ఒకసారి నేను ఒక ఆప్షన్ చూశాను వారు ఏమన్నా అంటే నా దగ్గర మూడు పీసులు ఉన్నాయి ఒకే పెయింటింగ్ మూడు పీసులు ఉన్నాయి మూడు ఉంటుందంటే ఒక ఒరిజినల్ ఆయన మూడు తయారు చేస్తారు మూడు చూపిస్తారు ఇప్పుడు ఆటం పాట హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఉన్నారు మా పాట హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ సరే ఒక ఆయన మూడు వందల యాభై డాలర్లు రాలేదు మిగతా వందల డాలర్లు పెట్టారు ఇంకొకడు మూడు వందల డెబ్బై డాలర్లు ఇంకొకడు నాలుగు వందల డాలర్లు మొదటిసారి నాలుగు వందలు రెండోసారి నాలుగు వందలు మూడోసారి నాలుగు వందలు ఈ నాలుగు వందల నాలుగు వందలు తీసుకొస్తూ ఉంటారు అదే నాలుగు వందల ఏదో వంద అభ్యర్థులు వారి ఇది వారి ఇవన్నీ ఆశయపాటు అన్ని వాడికి మూడో ఇచ్చి వేరే ఇప్పుడు దీంతో తెలియటం వల్ల వాడు తెలియడం వల్ల ఎవరు దీంట్లో తెలియదు ఎవరు వీళ్ళు వ్యాపారం మేము దేవుడికి శబ్దం అవుతున్నాను మీరు మోసం చేస్తున్నాడాక మీరు ఏదైనా ఆ లోవర్ ఫిగర్లో ముగ్గురు తీసుకోండి ఏదైనా ఎరగదు తెలియజాక మీద లేదంటే శబ్దం అవుతుంది కానీ వాళ్ళకి ఏం జరిగిందని మనకి ఈ ఫోటో తీసుకుని అక్కడ ఆ ఫోటో ఎవరికంటే బేస్బాల్ ఆడేవాడు ఆ కింద సంబంధం పెట్టారు అది ఆ గుర్తు చేస్తారు వాడు బేస్బాల్ ఏం చేస్తాను బాగా బాగుంటుంది అది కాదు సో ఈ విధంగా ఈ లౌకికములైన వస్తువుల యొక్క అపేక్ష ఏదైతే కలదో ఇది పొగవంది అది జగత్తులో ఉండే ఈశ్వరుని కామరాకుండా ఇక లోపల ఉన్న వస్తువు ఈశ్వరుడు హృదయంలో ఉన్న అది కామరాకుండా చేస్తుంది అర్థం మనస్సు అర్థం ఉంది గాలి తెలుస్తారు అర్థం వంటి మనస్సులో ప్రతిఫలిస్తారు మీరు దృష్టిలో ఆశ్చర్యంగా దర్శనమిస్తారు అనుభవానికి వస్తుంది నిష్క్రియ దర్శనం అనుభవానికి వస్తుంది అది రాకుండా కామం అనేటువంటిది అర్థాన్ని మట్టిని పెట్టేసినట్టుగా లోపల ఉన్న దాడు రాకుండా కామం ఆవిష్కారం ఒకటి బయట దానికి ఇంకొకటి ఇది గర్భము అనేది టోటల్ కవర్ బయట లోపల అంతా కవర్ అయింది దానికి గర్భం ఆ రకంగా మీరు ఎగ్జిస్ట్ చేసుకుంటున్నారు ముందు దృష్టాంతాలు మొత్తానికి జనరల్లా ఉన్నారంటే అనేక దృష్టాంతాలు పెట్టడం ఆ ప్రిన్సిపల్ని దృఢంగా పెట్టడం కోసం అలా పెట్టడం భాష్యం దీనేన సహజేన ఆహ్యతే ప్రకాశాత్మక అప్రకాశాత్మకేన అలా అర్థం చేసుకోవాలి వందే ప్రకాశాత్మక ప్రకాశం దేవుడు జ్ఞానం జ్ఞానము అజ్ఞానం కంటే తప్పి వేయదు సో జ్ఞానము అంటే ఉన్న వస్తువులు యథాతథంగా దేని ఎందు తెలుస్తాయో దాని జ్ఞానం అంటారు ఉన్న వస్తువుల యొక్క స్థితిగతులను యథాతథంగా తెలియకుండా తప్పి తప్పివేసి దాన్ని అప్రకాశం అంటారు కాబట్టి ఇప్పుడు మీరు చూడండి అవన్నీ అది ప్రకాశకము అయితే సహజ సహజాలకే మీరు తదికట్లు ఉన్నట్లయితే ఆ వరిని మీరు ప్రజ్ఞ చేస్తూనే దాంతో పాటుగానే పుట్టుకొస్తుంది ఈ బొమ్మ కూడా పుట్టుకొచ్చి దాంతో పాటే పుట్టి దాన్ని కట్టేస్తూ సహజం అంటే ఏదో తెలుగు సహజం కాదు సహజాయతే ఇది సహజే కలిసి పుట్టినటువంటి భూమము చేత ఇవన్నీ ఖర్చు చేయబడుతుంది అంటే మన హృదయంలో తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది ఇది సత్యము అని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే కామలను హృదయాన్ని ఖర్చు చేస్తారో అప్పుడు ఇంకా తెలుసుకునే ఛాన్స్ కూడా విధంగా నామవల్ల అనేది సమస్య ఓకే తర్వాత ఈ రోజు వస్తాం ఇంకోటి ఆదర్శ అంటే తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది అర్థం మనస్సు అలాంటి ప్రధానంగా ఉంటుంది దాంతో పరమేశ్వరుడు ప్రతిఫలిస్తారు మీరు ఆత్మరూపంగా ఈశ్వరుని సాక్షాత్కరించుకోవచ్చు నలండి ఆటంకం వల్ల పరద ఆ పరదాన్ని తొలగించడమే చేయాలి భూమిఘట భూమిఘట ఘటఘటమైన సాగి తర్వాత భూమిఘట కోలోయ ఏదో పాట భూమిఘట కోలో సాగి రమణ ఆ పరదాన్ని తొలగిస్తే హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అయితే అర్థం అంటే హృదయంలో అర్థంగా ఉంటాను హృదయం సూక్ష్మంగా అర్థంగా ఉంటే ఈశ్వరుడు కనపడతాడు అలా మనం మరే మాలిన్యం చేత కవర్ అయిపోతే ఈశ్వరుడు గారిని ఈశ్వరుడు ఉంటారు వీరికి ఏమి కనపడదు అజ్ఞానంలో ఉంటారు అది రెండో ఉంటారు ఇక మూడోది ఆత్మాతో గర్భ జనాలు అంటే ఇది వేదాంతిక్ ఎనామీ జనాలు అని పేరు కాదు జనాయుధము యొక్క మేమల్ జరాయుజ సాంద్రోద్యమం వచ్చింది చూడండి జరాయుజ అంటే మేమల్ అంటే వెండి ముఖాల ప్రాణులు కదా మేమల్ సంఘం ఈ వెండి ముఖాల ప్రాణులు మనుషులే మొత్తంగా ప్రతిపక్షాలు కూడా వెండి ముఖాల ప్రాణులు ఉంది అది తల్లి గర్భం నుంచి జన్మిస్తాయి ఆ గర్భంలో ఆ వేస్తవ జన్మ అంటే చుట్టూ తప్పు ఉండే జన్మ ఒక బ్యాగ్ లాగా దాని లోపల కూర్చున్నాం దానికి జరాయు అని పేరు ఆ జరాయుని దిగలించే ప్రాములన్నింటికి మేమల్స్ అని ఇంగ్లీష్ లో ఉన్నట్టుగా సంస్కృతంలో జరాయు జనులు అంటారా సో ఆ జరాయువు చేత దాన్ని గర్భవేష్టమైన గర్భము చుట్టువారు ఉండే జన్మ అని అర్థం గర్భవేష్ట దాని చేత గర్భము భక్తి వేయడం గర్భం కాలరాదు గర్భస్థ శిశువుకి చలనానికి అవకాశం ఉండదు ఆ శిశువు కష్టపడుతున్నాడు అనుకుంటున్నాడు అది కాదు పాయింట్ అంటే దృష్టాంతం ఒక అంశంలో ఇటువంటి చేర్చుకోవడం కాలరాదు అదేవిధంగా అజ్ఞానంలో మనకి సత్య వస్తువు అజ్ఞానంలో మనం బంధులమైన కనుక స్వేచ్ఛను కోల్పోతాము కామంలో డిజైర్ ఉన్న వారికి ప్రేమ ఇది ఫ్రీడమ్ కావాలని అంటూ ఉంటారు నాకు ఫ్రీడమ్ కావాలి స్వేచ్ఛ కావాలి దేనికి స్వేచ్ఛ కావాలంటే నా కోరికలను తీసుకుని నాకు స్వేచ్ఛ కావాలి అది స్వేచ్ఛ కాదు బాధ్యత కోరికలకు బాధిత కానీ మనకి లోకంలో ఎలా ఉంటుందంటే స్వేచ్ఛని ఏమో బాధితులను బాధితత్వాన్ని స్వేచ్ఛలను వాళ్ళు ఏమో ప్రకటించుకుంటూ ఉంటారు పరస్పర విరుద్ధంగా ఇది కోరికలకి బాధిత ఉంటారు వారు నాకు నేను స్వేచ్ఛగా ఉన్నానంట అది స్వేచ్ఛగా ఉంది మరి స్లేబులు విజయం చేశారు స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ చేశారు ఫ్రీడమ్ ఫ్రమ్ చేశారు that is the real freedom ఆ ఫ్రీడమ్ అది ఎంత ఫ్రీడమ్ అంటే ఫుల్నెస్ దాంతో మీరు పూర్ణ ఆనంద స్వరూపులై నిలిచి ఉంటారు కాబట్టి అలాగా నిష్కామమైన జీవితాన్ని మనం గడపాలి ఇది భగవద్గీత యొక్క మౌలికమైన సందేశం సో ఇది మళ్ళీ మనం కొనసాగిస్తాం ఓం హరి ఓం శ్రీ హరి ఓం కృష్ణాష్టమస్తి రేపు ఉపనిషత్తు చెప్తున్నాం కూడా ఒకసారి చూడండి బుధవారం నుంచి ఒక ఇంగ్లీష్ క్లాస్ ఒకటి డైలీ స్టార్ట్ అవుతుంది ఆ ఇంటర్వ్యూని గమనించి మీకు అవకాశం ఉంటే తెలిసి